అందరూ విద్వాంసులైతే మళ్ళీ సమస్య వస్తుంది ఒకప్పుడు ఇది పెద్ద సమస్య అవుతుంది సో వీళ్ళలో ఒకరిని చేశారనుకోండి అంతవరకు కంపారిజన్స్ అవి ఉండవు ఆ సీట్ లో కూర్చోబెట్టి ఎవరు దాన్ని వాళ్ళు వదిలేస్తే కానీ ఎవరో ఒక ఆయన తీసుకొచ్చి ఆ సీట్ లో కూర్చోబెట్టాము ఇది అలా ఆయన కూర్చున్నాడు ఆయన కంటే మనం ఏ విధంగా తక్కువ అని లేక మనకంటే ఆయన ఏ విధంగా ఎక్కువ అయి ఉండాలి ఏదో ఎక్కువ అయి ఉండాలి లేకపోతే నేను ఇక్కడ ఆయన అనుకుంటున్నాను అని ఈ రకమైన కంపారిజన్ అయిపోతుంది దాంతో అసూయలు స్పర్ధలు ప్రారంభమవుతాయి పండితులు ఉండి కూడా ఆ వివేకం లేకపోయినట్లయితే ఆ చిన్న జీవపాదం నుంచి పైకి ఎదగలేకపోతే ఇది ఇలాంటి సమస్యలు ఏమో కొన్ని ఉపయోగిస్తాయి అది ఏ కాలమైనా సమానమే దానికోసం కలికాలమే కాకుండా అన్ని కాలంలోనూ సమానమే సో ఆ సమస్యలోనే పడ్డారు వీళ్ళందరూ కూడా ఈ అగ్రాసనాధిపత్యం ఎవరికి ఇవ్వాలి సరస్యగ్రాసనారకం వై విభూషణాసద పెద్ద చర్చని మహాభారతంలో పుస్తకంగా వస్తుంది ఒకళ్ళు భీష్ముడి పేరు సజెస్ట్ చేస్తారు ఇంకొకళ్ళు ద్రోణాచార్యుడి పేరు సజెస్ట్ చేస్తారు అందరూ గొప్పవాళ్ళే ఇందులో ఎవరు తక్కువ పడతారు సో ఈ రకంగా వాళ్ళు అనేక వికల్పాలతో సతమతం అవుతూ ఉంటారు నాధ్యగచ్చన్ననైకాంత్య ఒకడు ఈ అంటే ఇంకొకడు ఆ పేరు అంటారు ఒకరో యుక్తి చెప్తే మరొకరు మరో యుక్తి చెప్తారు అప్పుడు సహదేవస్తాబ్రవీత్ ప్రవీద్ సహదేవుడు లేచి నిలబడ్డాడు అందుకంటే పొడవాడు ఒకప్పుడు పెద్దవాళ్ళకి చేయాలని సమస్యని పిల్లలు పరిష్కారం చేస్తారు సాధారణంగా అడగవుతూ ఉంటుంది పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎదులాడుకుంటూనే ఉంటారు మీకు బిబ్బే వారికి బిబ్బే అని సామెతి చెప్పేసి పిల్లలు దాన్ని సెటిల్ చేస్తారు సో ఒకప్పుడు ఈ ఈ రకంగా అవుతూ ఉంటుంది అదే వ్యవస్థ సహదేవుడు ఏం చేసేటంటే ఆయన ఒక ఎక్స్ప్రెస్ చేస్తుంది మేము ఇంతమంది పండితులను కూర్చొని చర్చిస్తుంటే మధ్యలో ఈ కుర్రాడండి ఏమిట్రా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అన్నట్లుగా వీళ్ళు చాలా నిరాకరణ భావంతో ఆయన చూసి యా వరి సీట్లని వాంటొస్తే అని అడిగారు అయితే ఆయన అన్నాడు అరగతి శుత శ్రేష్ఠ్యం భగవాన్ సత్వదాంతతి దేశమై దేవతా సర్వా దేశకాలధనాదయ ఈ అగ్రాసనాధిపత్యానికి శ్రీకృష్ణ భగవానుడు అవసరం ఆయన సత్వదాంపతి కేవలము ఆ విష్ణు వంశీయులకు యదు వంశీయులకు ప్రభువు అని ఒక అర్థము అంతేకాకుండా ఎవరైతే సాధికృతులు భగవద్భక్తులు ఉంటారో వాళ్ళందరికీ పాలకుడు ఆయన సమస్త దేవతామూర్తి అందరూ దేవతలు ఆయన ఆయన అసలు అహిరణ్య గర్భ స్వరూపము దేవతలందరూ ఆయన యొక్క స్వరూపంలో భాగమై ఉన్నారు తర్వాత యజ్ఞానికి కావలసిన దేశము కాలము మంత్రము రుత్విక్కులు ఇతరమైనటువంటి వ్యవస్థ అంతా కూడా ఆయన స్వరూపమే ఆయన యజ్ఞపురుషుడు యజ్ఞాంగములు ఎన్నున్నాయో అన్నీ ఆయన స్వరూపమే అక్షరాత్మక విధం విశ్వం ఈ జగత్తంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క ప్రకట రూపము మాత్రమే ఆయనే జగత్తునకు నిమిత్తకారం నిమిత్తకారుడు మరియు ఉపాదాన కారణము అయి ఉన్నాడు ప్రకవశ్య జడాత్మక యజ్ఞో విష్ణు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే యజ్ఞము అగ్ని కూడా ఆయన స్వరూపమే ఆసుతయో మంత్ర మంత్రములు ఆయన యొక్క స్వరూపమే లోపత్తులు కూడా ఆయన స్వరూపం బ్రహ్మాత్మం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నం బ్రహ్మణామకం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన సో ఈ యజ్ఞం చేసేటువంటి ఆరోపించేటువంటి కోత ఏ శృక్కుతోటో స్రవంతోటో ఆరోపణిస్తాడో అది ఆ శృక్కు స్రవము ఏ అగ్నియంలో ఆరోపణిస్తాడో అగ్ని ఏ మంత్రంతో ఆ మంత్రము ఏ దేవతగా ఆరోపణిస్తాడో దేవత ఆ ఆకుతుల రూపంగా ఏ స్వర్గాది లోకాన్ని పొందుతారో ఆ ఫలము ఈ సర్వము కూడా బ్రహ్మయందు విలీనమై అంతర్నిహితమై ఉన్నది పరమేశ్వరుని కంటే భిన్నంగా ఏదీ లేదు సర్వం కలిగిడం బ్రహ్మ ఆ బ్రహ్మయే ఇక్కడ మన ముందు శ్రీకృష్ణ రూపంగా ఉన్నాడు ఏక ఏవాద్వితీయోసం ఉపనిషత్తులలో సదేకమేవాద్వితీయం బ్రహ్మ ఈ సృష్టికి పూర్వం ముందు ప్రజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైనటువంటి ఏ పరబ్రహ్మ కలదో అని శాస్త్ర పురాణములలో ఉపనిషత్తులలో వర్ణింపబడినదో ఆ పరబ్రహ్మయే ఇదిగో ఈ ద్విభుజ రూపాన్ని ధరించి మన ముందు కూర్చుని ఉన్నారు ఆ కుర్చీలో ఐతదాత్మ్యమిదం జగత్ మళ్ళీ అదే సేమ్ చాందోగ్య ఐతదాత్మ్యమిదం సర్వం హే శ్వేతకేతో ఈ జగత్తుకంతకు ఆత్మ ఆ పరమేశ్వరుడు అది చాలా అది ఇంకేదో ఒక ఒక విశ్వాసానికి సంబంధించిన వాక్యం లాంటిది కాదు జగత్తుకందరికీ ఆత్మ పరమేశ్వరుడు అంటే ఆ ఆత్మ అనే మాటకు అర్థం చేసినట్లయితే ఆ వాక్యాన్ని తేలికగా మనం తక్కువ ఏమి సమస్య కాదు ఆత్మ అంటే స్థానభూతమైన తత్వము అని నేను మామూలుగా ఎన్నిసార్లు చెప్తున్నా ఏదైనా దృష్టాంతం చెప్తూ ఉంటాను సో తరంగం యొక్క ఆత్మ ఏది అని అడిగితే బుడగలు రిపుల్స్ చిన్న చిన్న పిల్ల తరంగాలు ఒక సుడిగుండము ఆ జలంలో వచ్చినటువంటి సుడిగుండము బ్రేకర్స్ హోమ్ వీటన్నిటికీ ఆత్మ ఏది అని అడిగినట్లయితే జలము అని సమాధానం చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ జగత్తులో మొత్తం జగత్తు అంటేనే కూడా మనము పంచభూతములు అనే ఐదు కేటగిరీస్ లో రెడ్యూస్ చేసి మనం పరిశీలించినట్లయితే అలాగే ఉంది పరిస్థితి పంచభూతాల కంటే భిన్నంగా ఏది లేదు జగత్తులో సర్వము పంచభూతాత్మకమే ఉన్నది ఈ పంచభూతములలో పృథివీ యొక్క ఆత్మ ఏమి జలముల ఆత్మ ఏమి అని చూసినట్లయితే వీటన్నిటి యొక్క ఆత్మ అఖండమైన సత్తా ఆ సత్త గురించి బహుళ వారిని గురించి మాట్లాడితే మాట్లాడతాను నేను సో అఖండ సత్తా స్వరూపుడైనటువంటి వాడు పరమేశ్వరుడు ఐకరాత్మ్యం ఇదం జగత్ సో ఈ బ్రహ్మాండంలో ఏ అంశాన్ని తీసుకుని మీరు నామరూపాలను చూసి అక్కడతో ఆగిపోతే ఇంకా అక్కడ మీరు ఆగి ఉంటారు కానీ నామరూపాలని అధిగమించి ఆ వివేక జ్ఞానంతో ఆత్మను పరిశీలించినట్లయితే ఆత్మ ఒకటే సమాధానం వస్తుంది ఇంద్రుడెవరు పూర్వ దిక్కు అధిపతి లోకపాలకుడు స్వర్గానికి అధిపతి ఆ ఇంద్రుడనే ఆయన ఆత్మ ఏది ఎందుకంటే ఇంద్రుడు నామరూపాలు నామరూపాలు తెలిస్తేనే వీడు ఆత్మ ఏదైనా ప్రశ్న వస్తుంది నెక్లెస్ అనగా నేను గడలో పెట్టుకునే ఆదరణము ఒక ఇజిప్ట్స్ ఓకే దాని ఆత్మ ఏది నెక్స్ట్ క్వశ్చన్ ఆ నెక్స్ట్ క్వశ్చన్ వేసిన వాడు చాలా వివేకం ఉండాలి ఆ వివేకం అంటే వాడు ఆ ఫస్ట్ క్వశ్చన్ తో ఆగిపోయి సరే నాకు ఒక డిజైన్ తీసుకుని వెళ్ళబెట్టుకుని అలా కాకుండా దాని ఆత్మ ఏమి అని అడగాలంటే వాడు చాలా వివేకవంతుడై వాడు కనీసం వేదాంతంగా దర్శనం చేసిన వాళ్ళని అయితే వాడు ప్రశ్న అడుగుతారు అడిగితే బంగారము సమాధానం వస్తుంది అదేవిధంగా ఈ ఇంద్రుడి ఆత్మ ఏమి పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణుడు సర్వదేవమయ హరి ఈ అగ్ని ఆత్మ ఎవరండి సేమ్ శ్రీ మహావిష్ణుడు మరి వరుణుడు ఆత్మ ఆయనే ఈ అమరంగరాడు ఉన్నాడు నవడి వాణ్యం మరి ఆయన ఆత్మ ఎవరు అది ఆయన సో ఈ విధంగా సకల దేవతల యొక్క ఆత్మ పంచభూతముల ఆత్మ అనగా ఈ జగత్తులో ఉండే ప్రతి పదార్థం యొక్క ఆత్మ దాని స్థానభూతమైన తత్వము శ్రీహరి ఆయన మన ముందు కూర్చున్నారు హే సభ్యులారా ఈ శ్రీకృష్ణుడు ఆయన సృష్టి స్థితి లయ లయ కారణ కూతుడు స్వయంగా పుట్టుక లేనివాడు చెప్తున్నట్లుగా మనం ముందు సాధిస్తున్నాడు అని వీడు సహదేవుడు చూడండి ఎంత పెద్ద ఉపన్యాసం చెప్పారు బాలాలకు సుఖాసు తస్మాత్ కృష్ణాయ మహతే దీయతాం పరమారత్నం కాబట్టి నేను మీకు మాట చెప్తున్నాను మీరు నా మాట సభకు చేయండి శ్రీకృష్ణులకు అగ్రాసనాధిపత్యాన్ని ఇవ్వండి అలా ఇస్తే మీరు మీరు ఏం చేసిన వారు అవుతారంటే సర్వభూతానం ఆత్మశ్చారణం భవేత్ ఈ సృష్టిలో ఉండే సకల ప్రాణులను పూజించిన వారు అవుతారు అంతేకాదు మిమ్మల్ని మీరు మర్యాద చేసుకున్న వాళ్ళు మాన పూజ చేసుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే ఆయన ఆత్మరూపుడు కనుక సర్వభూతాత్మభూతాయ ఈ మాట భగవద్గీతలో వస్తుంది సర్వభూతాత్మ సర్వభూతాత్మభూతాత్మా అని వస్తుంది సకల ప్రాణుల హృదయములలో ఆత్మరూపంగా విరాజిల్లేటువంటి వాడు కృష్ణాయ అనన్యదర్శినే శ్రీకృష్ణుని స్వరూపంలో భేదము లేదు సర్వము ఆయన స్వరూపంలో అంతర్భాగమై ఉన్నది దాంతాయ పూర్ణాయ ఆయన దాంతుడు మీరుంటే పై పై చరిత్ర చూసి ఆయనలో వెది చేష్టలు చేసి వెళ్ళడం అలా అనిపిస్తారేమో అలాగే కాదు పూర్ణ స్వరూపుడు మీరు ఇచ్చేటువంటి ఈ అగ్రాసనాధిపతి పూజ ఆ పూజ సందర్భంగా కొత్త పెడతారు పూజ ఏదో ఇస్తారు ఏదో ఆయన ఏదో బహుమానం ఏదో ఇస్తారు ఆ రకంగా ఏదో కొద్దిగా ఇస్తారు కదా ఆ ఇచ్చేటువంటి వస్తువు యొక్క అనంత్యాన్ని మీరు కొంచెం కోరితే ఏతద్దత్తం అక్షయ్యమస్తు అని అలా అలా పూర్తి చేస్తారు ఆ దానం కార్యక్రమంలో నేను ఇచ్చిన ఇంత దానము అక్షయమవుగాక సో అటువంటి ఆనంద్యాన్ని అక్షయత్వాన్ని మీరు చేయబోయే పూజకి మీరు కోరే పక్షంలో రండి ఆ శ్రీకృష్ణుడికి ఇవ్వండి ఇత్యుక్వా సహదేవో తూష్ణీం ఆయన ఎంత మాత్రం చెప్పి కూర్చున్నారు అందరూ కూడా అమ్మయ్యా మనకు పెద్ద సమస్య తీసుకోండి ఇంతదాకా మనకి ఎందుకు కోసలేదు ఒకప్పుడు పెద్దవాళ్ళు జరిగే కోసం కాబట్టి శబాష్ ఇంక ఇంకా నో మోర్ డిస్కషన్ ఇంకా చెప్పింది ఖాళీ సాధు సాధ్వితి సప్తమాసే సహదేవ పిల్లవాడైనా చోటాను గడే బాత్ అనేది అంటారు అలా నువ్వు సహబాగేవాడు నువ్వు మీద రాస్తావు కాబట్టి ఇంక దీని మీద నో మోర్ డిస్కషన్ ప్యూరస్ గురించి అని వీళ్ళందరూ పండితులందరూ మొత్త కంఠంతో ఎదురు ఎలుగెత్తి చెప్పారు ధర్మరాజు గారు వాళ్ళ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన సొంత నిర్ణయం చేయకూడదు వాళ్ళందరూ ఋత్విక్కులు ఇతర విద్వాంసులు కలిసి నిర్ణయం చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆయన ఎప్పుడైతే వాళ్ళు ముక్త కంఠంతో ఈ విధంగా ఒపీనియన్ చెప్పేశారో లేచాడు ఆయన సభాసదాం ఇది విద్వాంసుల పరిషత్తు నుంచి వచ్చిన నిర్ణయం ఒక్కసారి సభాసుకులందరినీ కూడా ఇలా రౌండ్ గా చూశారు అసలు ఒపీనియన్ ఎలా ఉందో ఎటు చూస్తే అటు అంతే అలాగే చేయి అలాగే చేయి అని తప్పక సాధు సాధు సాధు బాగుంది బాగుంది బాగుంది అని సభాసదుల నుంచి యూనివర్సల్ యాక్సెప్టెన్స్ వచ్చేసింది చాలా సంతోషించారు బాగుంది ఆయన మనసులో ఇదే ఉంది కానీ పైకి ఆయన అనకూడదు అనరాదు సుసారయ ప్రీత చాలా ఆనందపడిపోయారు ప్రణయ విస్ఫల ఆ ప్రేమ భావం యొక్క అతిశయం చేత కళ్ళపట నీళ్ళు వస్తున్నాయానికి సరే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి చేపట్టుకుని తీసుకొచ్చేసి ఆ పెద్ద కూర్చోబెట్టాడు తత్పాదావనిజ్ఞాత ఆయన పాదములకు ద్రౌపది వచ్చి నీళ్లు పోసింది సూర్యోలమ్మాగా అప్పుడు ఆ పాదములను కడిగి ఆ కళ్ళలో ఉన్నటువంటి జలములను ఆ శిరస్సుపై వేసుకున్నారు శిరస లోకపావని ఆ పాదముల నుంచి ప్రవహించిన జలమే గంగానది రూపంగా సమస్త ప్రాణులను పవిత్రం చేస్తూ ఉన్నది సుసధాన్యస్తానుజా వాక్య సకుటుంబ అవహన్ముగా ఆ జలములను ద్రౌపది ఇతర సోదరులు వాళ్ళ వాళ్ళ వాళ్ళ బంధువులు అమాత్యులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయన పాదజలములను శిరస గ్రహించినారు భూషణైశ్చ మహాధనై శ్రీకృష్ణునికి చక్కటి పచ్చని పీతాంబరములను నూతన వస్త్రాన్ని ఇచ్చారు ఎందుకంటే వాస నూతన వస్త్రాన్ని ఇస్తారు అది అది గృహస్థ ధర్మం నూతన వస్త్రాలు అంటే గృహస్థులకి అలా తెస్తూ ఉంటారు నిర్మలస్వామి సర్వ దేవత ఆహాన్ని వేదంలో చెప్పారు సమస్త దేవతలు కూడా వాసులు నూతన వస్త్రాలను ఇచ్చినట్లయితే సమస్త దేవతలే ఆరాధించినట్టే కాబట్టి ఆ నూతన వస్త్రాలని ఇవ్వడం అదొక న్యాయము సో భూషణైష్ట మహాశనై మంచి విలువైనటువంటి ఏవో భూషణాలను కూడా ఇచ్చారు శ్రీకృష్ణుడికి భూషణాలు ఒకటే ఉంది అయినా ఏదో సందర్భంలో ఉండదు రత్నపుటంగరము మహారాజు తలుచుకుంటే ఎంతనా ఉంది సో రత్నపుటంగరమో ఏదో ఇచ్చారు గృహస్థుల్లో అలాంటి ధర్మాలు ఉంటాయి సో ఘోషయత్వాశ్వ పూర్ణాక్ష తాను చేసినటువంటి పూజకి మహానందాన్ని పొంది కన్నుల వెంబడి నీళ్లు కాడుతుంటే తాను ఏ శ్రీకృష్ణుని నూతన వస్త్రాలతో అలంకరించి నెత్తిమైన పుష్పాలు వేసి మొహాన్ని గుర్తు పెట్టి నూతన వర్ణం ఇచ్చాడు ఆ శ్రీకృష్ణుని చూద్దామనుకుంటే చూడాలనుకో చూడలేకపోయాడు నాశకత్సమవేక్షితం ఎందుకంటే కళ్ళంలో నీళ్ళు వచ్చేసేప్పటికి కళ్ళ దృష్టి ఆ జలముల చేత ఆచ్ఛాదింపబడిపోయింది చూడలేకపోయినారు విధ్వంసభాషితం వీక్ష సర్వే ప్రాంతరయోం ప్రాణ జయేతి నేమిస్తున్నమే నిపేతు పుష్పపుష్కయ ఆ సభలో విద్వాంసులు విద్యుత్తులు మాత్రమే కాకుండా వాటి గణం అంతా ఉన్నది వాళ్ళందరూ కూడా సభాష్ ధర్మరాజ చాలా గొప్పగా చేసేవాయా అని వాళ్ళందరూ కూడా క్యూలో వచ్చి ప్రతివాడు శ్రీకృష్ణుని పాదములపై పుష్పాలను వేసి నమః జయ ఇలా నమస్కారం చేసినప్పుడు నమః లేచినప్పుడు జయ లేచినప్పుడు జయ శ్రీకృష్ణ నమో నమ శ్రీకృష్ణ అని ఈ రెండు పదాలతోటి ఒక మొత్త కంచంత కంచంతో వాళ్ళందరూ కూడా ఆయన ప్రణామం చేసి ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు దీంతో ఒకడున్నాడు దీని అంతని చూసి సహించలేకపోయిన వాడు వాడికి ఏదో అసూయ ఏదో ఏదో ఎప్పుడూ ఒకడు ఉంటూ ఉంటాడు చిలిపిని కట్టడం ఏదో అంటారు కాన్సెప్ట్ని వాడు లేచారు ఇత్తం నిశమ్య ధమఘోష సుఖస్వపీఠాత్ ధమఘోష సుతుడు శిశుపాలు వాడు తన పేట నుంచి లేచాడు కృష్ణ గుణవలన నా జాతమన్యు వాళ్ళు కోపేస్తాం ఎందుకు కోపం శ్రీకృష్ణుని గుణములను వీళ్ళు కొనియాడుతున్నారు అంచేత కోపం కనుక ఎప్పటి నుంచో ఆ రుక్మిణీ కళ్యాణ ఘట్టం నుంచి వాళ్ళ హృదయంలో ఒక అసలు ఎలా నెలకొని ఉన్నారు సో ఉత్క్షిప్యమాహం చేయబడి తాగండి అన్నాడు ప్లీజ్ లుక్ అట్ మీ అని అందరి దృష్టి తన వైపు ఆకర్షించి ఈ విధంగా మాట్లాడుతున్నారు సంశ్రావయం భగవతే పరుషాన్యతీత ఆ శ్రీకృష్ణుడు ఎదుర్కొండా అగ్రాసనం మీద కూర్చుని ఉన్నాడు ఎవరు లేచినా ఆయన ఎదుర్కొండా కనపడుతూనే ఉంటాడు పెద్ద పెద్ద ఎత్తు మీద కూర్చుని ఉన్నాడు కనుక సాక్షాత్తుగా ఆయన చేసి చూస్తూ ఆయన ఇలాగ చూపు వేలుతో నిర్దేశిస్తూ వారు పరుషములను పరుషవాక్యములను నిందావాక్యములను మాట్లాడటం మొదలుపెట్టారు అతీత నిర్భయత ఏ రకమైన భయం లేకుండా అయ్యే పెద్దలందరూ ఉన్నారు మనం ఇలా మాట్లాడితే బాగుంటుందో బాగుంటుందో అనే శంక లేకుండా యూఎం పాత్ర విధానం శ్రేష్ట ఏమయ్యా మీరు ఇంతమంది విద్వాంసులు ఉన్నారు ఈ సభలో అగ్రాసన పూజకి మీరు నిర్ణయించలేరు మీరు ఎక్కడ మాత్రం మానంసం భారభాషితం వాడు అసలు మీ గ్రూప్ లో లేనివాడు వాడు ఓ కుర్రాడు వాడు ఓ కుర్ర కుంక ఆ సహదేవుడు వాడు వస్తాడు వాడు వచ్చి మీకు సలహా ఇస్తే మీరు అందరూ బాగా ఉంటారు కుర్రవాడు ఇంకో చూసుకుంటాను మీకు ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లేదా అని అసలు ముందు అద్భుత వస్తుని వాడు ఏమో తప్పుపట్టాడు సదసస్పతమి అందరూ సదసస్పతులే ఇంకా అందరూ సదా సదస్యానికి ఇచ్చేసినటువంటి విద్వాంసులే ఏ ఏం తెలియదట్లు మీకు మీరు కృష్ణుడు తప్ప ఇంకా పూజించడానికి మరొకడెవరు దొరకలే కదా కృష్ణ సమ్మతోరకనే ఘటక శ్రీకృష్ణుణ్ణి సర్వ అగ్రాసనాధిపతిగా నిర్ణయం చేసినటువంటి సదసస్పతులు మీరు మహాబుద్ధినందులు సర్వ విద్యా వ్రత పరాణి జ్ఞాన విధ్వస్త ఇక్కడ నన్ను అడిగితే నేను ఎంతో మందిని చూపిస్తా తపస్సు జ్ఞానము వ్రత నిష్ఠ వాటిలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఆత్మ జ్ఞానము జ్ఞానము చేతను ఈశ్వర జ్ఞానము ఆత్మ జ్ఞానము చేతను నశించినటువంటి కర్మశములు కలవారు పరమనుషులు బ్రహ్మనిష్ఠులు లోకపాదులైన ఇంద్ర వర్ణ ఇత్యాదుల చేత కూడా పూజింపబడినవారు ఎందరో మంది ఉన్నారు ఒకలా ఇద్దర వాళ్ళలో ఎవరైనా అలాంటి వాళ్ళు వాళ్ళు దగ్గర మంది ఉన్నారు వాళ్ళు ఏ ఒక్కరిని సెలెక్ట్ చేసినా కూడా అందంగా ఉంటుందా వాళ్ళని వదిలిపెట్టి గోపోయం కుల పాంసన గోప అంటే గోవరాజు కుల పాంసన అంటే కులములో చెర పుట్టినవాడు మామూలు ఆ పదానికి అర్థం బట్ ఇక్కడ ఈ సందర్భాల్లో కవులు ఏం చేస్తారంటే వారి తిట్లుకి స్థుతి పరంగా అర్థం చేస్తారు అంటే అని వీళ్ళ వాడు తిట్టడమే వాడు తాత్పర్యం కానీ వాడు తిట్టడమే తాత్పర్యమైనా తీరా వాడు తిట్టిన తిట్టికి అంతే అర్థం వచ్చేస్తే ఆ దోషం కొంత సరస్వతీదేవి కూడా అనుకుంటుంది వీళ్ళు ఎందుకంటే ఆవిడ పదములు వాక్యముల రూపంలో ఉంటుంది ఆవిడ రూపవదే కదా కాబట్టి ఆ సరస్వతీదేవి తను తన ఆ పద వాక్య రూపమైన తన స్వరూపము ఈశ్వర నిందకు వినియోగపడింది అని ఆ ధోరణ ఆవిడ పడుతుంది అంతేకాదు ఏం చేస్తుందంటే వీరి నోటం కూడా స్థుతిపరంగా కూడా అర్థం వచ్చే వాక్యాలను కల్పిస్తుంది అని ఇది ఒక జస్టిఫికేషన్ వ్యాఖ్యాతలకు జస్టిఫికేషన్ కావాలి లేకపోతే ఆయన చెప్పిన దిక్కులన్నీ స్తోత్రాలు చేసే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది నిజమే తెలుగు కూడా అలా రాష్ట్రం ఉంటుంది అంటే గాం పృథివీం పాలయతి పృథివీని రక్షించువాడు గోప లేకపోతే గో అంటే వేదములు వేదములను లోకములకు అనుగ్రహించి ఆ వేద జ్ఞానాన్ని రక్షించేవాడు గోప అయిపోయిన నిందల స్థుతి కింద మారుతుంది కులపాంసన కుల అంశన కుల తాంసన అని వాదించాడు కులత అంశన కులత అంటే కుత్సితం తీసి కులత లత అంటే ప్రలాపన ప్రలాపన అనే మాట వచ్చింది అది లత నుంచి వచ్చింది లపతి అంటే వదలుకున్నాడు అని సో చెడ్డగా మాట్లాడే వాళ్ళు కులపులు ఆ కులపులను ఘాతతే ఘాతయతి ఇది అంశనం అంటే ఇగో ఈ శిశుపాలుడికే వర్తిస్తుంది ఊరికే రొట్టుకొచ్చినట్లలా వాళ్ళని శిక్షించేవాడు అని అర్థం కులకాంక్ష కానీ శిశుపాలు అభిప్రాయం అది కాదు వాడి అభిప్రాయం అంటే వాళ్ళు తెగదలుచుకున్నాడు తిట్టాడు సరే యథా కాక పురోడాశం పురోడాశం తయారు చేసి కాకికి పెడతారండి పురోడాశాన్ని దేవతలకి అగ్నిహోత్రంలో వేయాలి కానీ కాకికి పెడితే ఉపయోగం అలాగే అగ్రాసనాధిపత్యాన్ని ఏమిగా ఇవ్వడం అని వాళ్ళు చెప్తున్నారు ఈ యథాకాక పురోడాశం కూడా కవులు దాన్ని ఇటు ఒక చుట్టూ మొత్తాన్ని దాని నుంచి స్థుతిని ఇక్కడ ఇంకే నేను వచ్చి శాంపుల్ చూపించాను మీకు గోప కులకాంసన మొత్తం అంతా చెప్తే అది సంస్కృత భాష క్లాస్ సో వీడు సర్వ ధర్మ బహిష్కృత ఎప్పుడైనా శ్రీకృష్ణుడు ధర్మం ఆచరించండి ఎవరైనా ఉన్నారేమో నాకు చెప్పండి ఆయన సంధ్యావనం కానీ వైద్యం చేసినట్టుగానే ఎప్పుడైనా ఎవరైనా ఉన్నారా అది అని వీడు బయట వచ్చేసి ఈ యజ్ఞాలు కర్మలు ఎవరు చేయాలండి జ్ఞానం తెలియని వాళ్ళు చేయాలి ఆత్మజ్ఞానం తెలియని వాళ్ళు ఆ ధనం వాళ్ళు వాడు హీజ్ కొత్త రూల్స్ ఏవైతే ఉంటుందో దాని ప్రకారం పోతాడు సో ఈ రూల్ ప్రకారం చూస్తే వీడు అయ్యవుతుంది ఆ రూల్ ప్రకారం వాడు అయ్యవుతుంది వీడు ఏ రూల్స్ పాటించాడు ఏమో రూల్స్ కొన్ని లాస్ ఉంటాయి ఆ లాస్ ప్రకారం ఊళ్ళో వాళ్ళంతా రివ్యూ చేసుకుంటుంటే అది ఫైనల్లీ దట్ వోంట్ టర్న్ అని పర్పస్ దట్ ఈస్ వేదాస్ అంటే the set of unforgiving law అని మన సమాజంలో చాలా కాలం వాటిని ఆ విధంగా దర్శించి మనం ఎంతో నష్టపోయినాం నాట చెత్త సంతతి వేదములు చాలా మానవులు మానవుని కళ్యాణం చేయడానికి ఉదయం కానీ ఇదిగో ఇలా చెయ్యి చేసేవా కొంచెం పైకి తీసుకొస్తామో చేయకపోతే మటుకు నేను నిలయంలో తొక్కేస్తామో అని చెప్పేటువంటి మాట కాదు anyway coming the point so ఆయన ఏ ధర్మాన్ని చెయ్యలేదు అని వీడు నిందిస్తున్నాడు ఆయన సో గుణ ఏ గుణాలు ఆయన లేదు పైగా వాళ్ళు అంటారు ఏదైనా ఒక రాజ్యానికి వీడు రాజు కూడా కాదు అని అదో పెద్ద దోషం ఎందుకంటే ఆయన కింగ్ మేకరే కానీ స్వయంగా ఒక కింగ్ కాదు సో అది వాడు దోషం కింద చూపిస్తాడు సో బ్రహ్మ సేవికాన్ దేశాన్ వీడు చక్కగా భారత ఖండాన్ని విడిచిపెట్టి సముద్రం మధ్యలో ఓ పెద్ద ఒక దేశాన్ని కట్టి ద్వారకాన్ని సముద్రం మధ్యలో కట్టి అక్కడ వకం చేస్తున్నారు సో ఇటు వైపున సముద్ర తీరా బిందు సరస్సు అలాంటి పవిత్ర దేశాలు ఉంటే అవన్నీ వదిలిపెట్టేసి వీడికి భూఖండం తరపడం లేదు వీడేమో సముద్రం ద్వారా అక్కడికి వెళ్ళాడు అని అదో నింద అన్ని నిందలే ఎదరవాడు నిందించదో ఏదో నిందాలు సముద్రంలో అన్నీ ఏమైంది వివేకానంద స్వామిని మద్రాసు వచ్చారు వివేకానంద స్వామి కనుక ఆనాడు చికాగో వెళ్ళండి అనుకుంటే హిందూ రినైజాన్స్ అనేది అసలు ఉండి ఉండేది కాదు he was the first person to start revival of this down trend Hinduism Hindu ధర్మం ఉంటే మనం హిందువులుగా బతుకుంటాం హిందువులుగా బతుకుంటే మనం ఏమో ఇంట్లో పూజలు వ్రతాలు ఎన్నైనా చేసుకోవచ్చు అప్పుడు మౌలికమైనటువంటి ఆ పరిస్థితిని ఆయన పునరుత్థానం చేసిన మహా మహాపురుషుడు సాక్షాత్తు ఆయన కారణ జన్ముడు ఆయన ఏమో అక్కడి నుంచి చికాగో నుంచి మద్రాస్ వచ్చాడు షిప్లో వస్తే అక్కడ పత్రికలు ముద్రించారు కానీ బహిష్కరించండి వివేకానంద స్వామి ఆయన్ని బహిష్కరించలేదు ఆయన తప్పు చేసేటంటే సముద్రయానం చేయడం తప్పు అని చేయడం తప్పు సముద్రయానం అంటే ఆయన ఏం చెప్పాడో చూసిన శ్రీరాముడు చేసిన తప్పే నేను చేశాను మీ దిక్కులు చెప్తాను గరీబ్ వాడికి అలా ఇష్టం లయం మీకు తెలియదు హిందూ ధర్మం గురించి సముద్రయానం గురించి ఆ రూల్ నాకు తెలుసు ఆ రూల్ ఏ సందర్భం వచ్చిందో అది ఎవరు రాశారో అన్ని నాకు తెలుసు బికాజ్ ఏ వెరీ ఏరియాలో మన దేశంలో ఉన్న విద్వాంసులందరూ కూడా ఇండోనేషియాకి బర్మాకి తర్వాత ఇక్కడ మెక్సికో దాకా వెళ్ళింది హిందూ ధర్మం మెక్సికోలో గణపతి విగ్రహాలు బయటపడ్డాయి వీళ్ళు ఆయా స్థానాలకు ఉంటే ఇక్కడ హిందూ ధర్మము కొంత దెబ్బతింటోంది అనేటువంటి ఒక అభిప్రాయంతో కొంతకాలమైన మీరు విదేశాలు వెళ్ళకండి ఇక్కడ నుండి హిందూ ధర్మాన్ని ప్రచారం చేయండి అని ఒక కుంభమేళలో మహర్షులు అన్నారు అది ఎవరో రికార్డు చేశారు అదొక ధ్వని ఆ రూలు ఈ now it is change Swami Ramakrishna చెప్పారు డోంట్ స్టే ఇన్ ఇండియా ఎందుకంటే ఇండియన్స్ ఈ రకమైనటువంటి పరిచ్ఛిన్న దృక్కోణంలో పడిపోయి చాలా చాలా వినాశాన్ని పొందినారు అని రామకృష్ణ రామకృష్ణుడు సో ఎనీ ది పాయింట్ ఇది అటువంటి ఒక టెక్నికల్ పాయింట్ లిటరల్ లిటరల్ గా ఏవో కొన్ని రూల్స్ వాక్యం చదవడం శ్లోకం చదవడం ఆ శ్లోకం ప్రకారం నువ్వేమో ఇలా చేసేవు కనుక నువ్వు అయోగ్యుడివి అని చెప్పడం దీనికి శిశుపాలకు మూలం శిశుపాల రక్షణ సో ఆ రకంగా ఆయన ఇచ్చాడు సో ఏవమాదీన్యభద్ర ఇంకా ఎన్నోది చూడండి ఎన్ని చెప్పాలి ఏవమాదీని అభద్రాన్ని అమంగళకరమైన వచనాలు ఎక్కువ వాటి గురించి మనం అనుకోవడం మంచిది మరి ఇలా తిట్టేయడం చెప్పడం కోసం నాకు అన్నాను నేను తిట్టాడు నష్టమంగళ ఎందుకు తిట్టాలంటే ఎవరిని తిట్టకూడదు మహాత్ములని ఆచార్యులని అసలే పెట్టడం పెద్దవాళ్ళని గొప్పవాళ్ళని తిట్టకూడదు వాళ్ళని మన యొక్క పరిచ్ఛిన్నమైన దృష్టికోణంలో అంచనా వేసి ఇలాంటి వాడు అలాంటి వాడిని వాక్యాలను మనం ప్రయోగించడము అది యోగ్యమైన పద్ధతి కాదు నష్టమంగళ నోవా కించిత్ భగవాన్ ఆయన ఏం మాట్లాడారు ఆయన తీసుకొని అలవాటు సో ఆయన అలా చక్కగా చిన్న ఆ అర్ధరాత్రుల మీద కూర్చున్నాడు తర్వాత నన్నేమో వీడికి ఇచ్చేస్తున్నాడు నేను నాకు పూజ చేయడం వీడికి ఇష్టం లేదు కాబోలు సరే ఇంకా నాకు పూజ అక్షరం ఏమీ ఎక్కలేదు అక్కడ ఇది లేచిపోలేదు అది ఉక్రోషం అలాంటి ఉక్రోషం కొంతమంది ఉంటుంది వద్దులేదు నాకు ఈ పూజ తీసుకోండి ఈ పత్రాలు మీరే అని అక్కడి నుంచి లేచిపోవడం అలా కొంతమంది చేస్తారు ఆయన అది చేయలేదు అలా ఏం చేయాలి సో ఈ శాట్ ఇన్ హిస్ ప్లేస్ ఎలా ఉన్నట్టంటే యథాశివన శివారుతం శివ అంటే నక్క నక్క ఎవరికొకరు చూస్తూ ఉంటుంది శివం ఎలా పడుకుంటున్నారు అక్కడ కూర్చుంది కదా శీలుకోవత సభలో ఉన్న వాళ్ళు చెవులు మూసుకున్నారు అయ్యే దేవుడి శ్రీకృష్ణ భగవాన్ ఇలా చేస్తారు సభ మధ్యలో ఎంత దోషం ఎంత దోషం నిందాం భగవత శృత్వ ఆ రూమ్ నుంచి వెంటనే ఓ నీళ్ళ చెంబు ఏదో పట్టుకుని గ్లాసు ఏదో తీసుకుని నీళ్ళు పట్టుకుని చేస్తున్నారు ఎందుకంటే అమంగళం అమంగళం ఇంట్లో మనస్సు అన్ని అపవిత్రం అయిపోతాయి ఆచమనాలు చేస్తున్నారు సో వాడు మాత్రం ఈ కంటిన్యూ టు లైఫ్ ఎప్పుడైతే వాడు ఆ రకంగా మొదలుపెట్టాడో వెంటనే సభలో ఉన్నటువంటి కొంతమంది క్షత్రియ విధులు లేచారు తప్పులు తీశారు వాళ్ళలో పాండుసుకులు అంటే ధర్మరాజు గారు మొత్తం అక్కడ అనుభవం వేసి చూస్తున్నాడు వీళ్ళ భీముడు భీముడు బలమై చెప్పాడు అర్జునుడు గాంధీవని సంఘం అనిపించాడు సహదేవుడు కత్తి తీశాడు నకులు కత్తి తీశాడు ఈలోపల మత్స్య దేశాధిపతి వీళ్ళందరూ వచ్చారు మత్స్య విరాట మహారాజు ఆయన కత్తి తీశాడు కేటయ దేశాధిపతి సృంజయ దేశాధిపతి వీళ్ళందరూ కూడా కత్తులు తీశారు ఇది ఈ శిశుపాలను ఇలా ఇక్కడే నరికేస్తాము మేమేమో అగ్రాసనాధిపతి పూర్తి చేసుకుంటే శ్రీకృష్ణుడు మీరు కాదన్నాను అని బయలుదేరారు ఉదాహరణ వాడు సరేనా అలా తప్పు కూడా ఇంతమంది తప్పులు తీశారు కదా వాళ్ళని భయపడకూడదు అనుకున్న పనేం లేదు వాడు కూడా కత్తి బాలు రెండు తీశారు దాన్ని ఇక్కడ చూసుకున్నాం దీని సంగతి పైగా దమ్ముంటారా అలా నిలబడిపోయామే కట్టు తీశారు కదా అక్కడే ఆగేనేమి అని భక్సయం వారు ఇంకా వాళ్ళని బాగా విసిగొలుతున్నారు సో అంటే వారు ఏదో రకంగా కొంత సీన్ క్రియేట్ చేసి అక్కడ పరిస్థితిని చెడగొట్టడమే వారి యొక్క ధ్యేయము సో తావదుఃఖాయ భగవాన్ శ్రీకృష్ణుడు లేచాడు అంతవరకు రామగోపాల లేచాడు లేచి వారికేసిన వల్లదే తన పక్షాన మాట్లాడుతూ ఎవరైతే పాండు పాండుసుకులు మత్స్యకేక ఇతర ఇతర ఇత్యాది దేశాధిపతులు కత్తులు తీశారో వాళ్ళందరినీ చూసి ముక్కు మీద వేసి కూర్చోండి కత్తులు లోపబెట్టండి అది వారిని నాకు నేను కూర్చుంటాను కూర్చోండి అని వాళ్ళని కూర్చోబెట్టాడు ఎందుకంటే ఆ సభ మారిపోవడం ఆయనకి సమ్మతం కాదు ఆ సభ చెడిపోతే ధర్మరాజు గారి యజ్ఞం చెడిపోతుంది సో వీడిని ఒక్కడి కారణంగా అలా ఎందుకోవాలని నేను కూర్చోండి అన్నాడు వాళ్ళు కూర్చున్న వెంటనే ఈ భారతంలో అతను చెప్పారు వీడు అక్కడ ఏం చేశాడంటే ఇంకో రెండు చిట్లు ఇరవై రెండు మూడు తక్కువే ఇరవై లెక్క ఉన్నాయండి ఇలా రెక్క వేసుకుంటున్నాడు అంతకుముందు గోగులు లెక్క వేసుకునేవాడు ఇప్పుడు చేతిలో లెక్క వేసుకుంటున్నాడు ఆ లెక్కలో ఒక రెండు తక్కువయ్యాయి మళ్ళీ ఆయన కూర్చుని వీడి వదలుతనాన్ని కొనసాగించాడు ఆ లెక్క అవగానే ఆ వివరాలు భాగవతంలో చెప్పలేదు సో భారతంలో వస్తాయి ఆయన వీడి ఈ నూట ఒక్క ఇట్లా ఇలా లెక్క ఆ తిట్టు కూడా వచ్చేసింది వాళ్ళ నోటంపట అందరూ వేలమొహాలు చేసి చూస్తున్నారు లేచారు భగవాన్ శిర క్షురాంత చక్రేణ జహారాపతో ఆ చక్ర దాన్ని స్మరిస్తాడు స్మరించిన వెంటనే ఆయన చేతికి వస్తుంది ఎప్పుడు చక్రం పెట్టి కూర్చోడు లేదా రంజన పెట్టుకుని అలాగే స్మరించిన వెంటనే వస్తుంది సో ఆ చక్రాయుధం తోటి వారి శిరస్సును తాటి పండును ఎగరగొట్టినట్టుగా ఎగరగొట్టినాడు శబ్ద కోలాహలో పెద్ద కోలాహల శబ్దం అయినది శిశుపాలు మరణించడం ఉంటుంది సో ఇంకో ఇంకో అందం ఏమంటే చైత్య దోహ దేహోస్థితం జ్యోతి వాసుదేవ ముఖాభిషేక్ ఆ శిశుపాలను దేహం నుంచి ఒక జ్యోతిస్సు వాడు జైవిజీల్లో ఒకడు వాడు ఇక్కడితో వాడి శాపయుక్తి అవుతుంది ఆ జ్యోతిస్సు లేచి శ్రీకృష్ణుని యొక్క హృదయంలో ప్రవేశించినది అంటే అయిపోయింది అక్కడ అక్కడ ఉండే అధిపత్యాలు దేహ క్లీన్ అప్ ది మ్యాచ్ మృత్యుభ్యస్తేచ్ఛ దక్షిణాం విపులాముదాత్ అవి కూడా ఏదో కింద మీద మొత్తానికి అది కూడా పూర్తయింది కొంచెం మిషన్స్ కూడా క్రియేట్ అయిన మాట వాస్తవమే బట్ యాక్ it went up to its ఆ తర్వాత యజ్ఞం కూడా చాలా బాగా పూర్తయింది ధర్మరాజు గారు మహానందాన్ని సంపాదించినాడు సో ఈ విధంగా ధర్మరాజు యొక్క యజ్ఞాన్ని సమాప్తి చేయించి ఇంకో కొద్ది రోజులు వాళ్ళందరి చేత ప్రార్థింపబడి అక్కడే మకాన్ చేసి ఆ తర్వాత ధర్మరాజు గారి దగ్గర సెలవు తీసుకుని ఆయన అతనికి రుక్మిణీవులందరితో కలిసే వచ్చాడు యజ్ఞానికి సో తన భార్యలతో కలిసి తిరిగి ద్వారకా నగరానికి వెళ్ళినాడు ఇది శిశుపాలవనము అనే కథ కృష్ణీ బ్రాహ్మణో బ్రహ్మ విక్రమ శ్రీకృష్ణునికి ఒక ఫ్రెండ్ ఒక బ్రహ్మజ్ఞానం సబ్రాహ్మణుడు వేద వేదాధ్యయనం సంపన్నుడు విరక్త ఇంద్రియాఖ్యేషు ఆయనకి ఇంద్రియ భోగాల మీద వైరాగ్యమే కానీ ఏమాత్రము అనురాగం రాగం కానీ ఆసక్తి కానీ ఉండేది కాదు ప్రశాంతాత్మ చితేంద్రియ చితేంద్రియుడు ఇంద్రియములన్నింటినీ కూడా మనస్సుతో సహా జయించినటువంటి ప్రసన్నమైన మనస్సు గల జీవన్ముక్తి మహాపుణ్యాత్ముడు నిశ్చయోపన్నేన వర్తమానో గృహాశ్రమి నేను ఇటువంటి వాళ్ళని సాధు సంతులు అంటారు ఇటువంటి సాధు సంతులు కేవలం ఒక ప్రత్యేకమైన ఆశ్రమంలోనే ఉంటారు అని అనుకుంటే గొప్ప అలాగే అందరు ఇటువంటి సాధు సంతులు జ్ఞానేశ్వర్ లాగా బ్రహ్మచారి అవ్వచ్చు లేకపోయినట్లయితే నామదేవ్ తుకారాం అలాగా గృహస్థులు అవ్వచ్చు లేకపోతే వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళు అలాగా వారపస్తులు అవ్వచ్చు లేక శంకర భగవత్పాదులు అలాగా సన్యాసులు కావచ్చు లేక దత్తాత్రేయ మహర్షి వలె అవధూతలు కావచ్చు వారు భారతదేశంలో ఉండొచ్చు విదేశాల్లో కూడా ఉండొచ్చు దేశ భేదం కానీ కాలభేదం కానీ కుల మత ఏ భేదము లేకుండా సాధు సంతులకు ఈ పరిచ్ఛిన్నమైన ఎల్లలు ఏమీ ఉండవు అటువంటి సాధు సంతులు సర్వకాలంలో ఉంటారు సర్వ దేశాల్లో ఉంటారు అలాంటి వాడికి చేయరు మనం సాధు సంతులను గుర్తించడంలో మన సమాజంలో కొంచెం లోతుందా అనిపిస్తుంది బట్ ఎనీవే వాళ్ళకి గుర్తింపే అక్కర్లేదు కూడా గుర్తింపులేని వాళ్ళని గుర్తించి ఈ జన్మ తమ యొక్క మంగళం కోసం గుర్తించారు వాళ్ళ కోసం ఏమీ గుర్తించక్కర్లేదు ఫస్ట్ సో అటువంటి మహాజ్ఞానులలో ఈ కుటీరుడు ఆయన యాదృచ్ఛికంగా గృహాశ్రమి గృహస్థాశ్రమంలో ఉన్నాడు ఇట్స్ ఈ has to take sannyasa renowned great man it's nothing like ఈ ఆశ్రమం అనేది ప్రారంభాధీనంగా ఉంటుంది ఆ సాధు సంతానం స్వభావానికి ఆత్మ గుణములకు సంబంధించినటువంటి విషయం అటువంటి ఆత్మ గుణోపేతుడైన వర్తమానో గృహాశ్రమి ఆ కాలంలో ఆయన గృహస్థులుగా ఉండేవాడు తస్య భార్య కుచేలస్య ఆయన పేరు కుచేలు కుచేలుడు విశేషణం ఆయన అసలు పేరు చెప్పలేదు సుధామ శ్రీరామ సుధామ సో ఆయన కుచేలుడు ఆయన భార్య పాపం ఈయన యొక్క ఈ విరక్తికి ఆవిడ కొంచెం బలైపోతూ ఉంటుంది ఎందుకంటే పురుషుడు విరక్తిగా ఉండటానికి ఏముంది అన్ని కొంచెం విరక్తిగానే ఉండొచ్చు ఇంటింట్లో ఆవిడ వంట ఉండి వీడి పెట్టాలి పెట్టి పిల్లలకి కూడా పెట్టాల్సి ఆవిడకి ఆవిడ విరక్తిగా ఉంటే సాగుతున్నామని కాబట్టి ఆవిడ యొక్క స్వరూపాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి కంప్లైంట్ ఇది కాదు పతివ్రత పతివ్రత ఏదో కూడా ఏదో ఈయన యొక్క ఆ సాధుత్వాన్ని చూసి ఎంతో కొంత సమాజం నుంచి కొంత సామగ్రి వచ్చింది దానిలో వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉంది ఎప్పుడు ఏమండి మీరు ఉద్యోగాలు సద్యోగాలు ఏదో వేదాలని నిలిచారు కానీ ఎప్పుడో ఒక రూపాయల సంభావం తీసుకున్నారు ఎందుకంటే ఈ వేదాలని చదివి ఉపయోగం ఏంటి ఒక పావులా కూడా సంపాదించకపోతే అని ఇలాంటి మాత్రమే మాట్లాడేది కాదు ఆవిడ కానీ బాధపడేది కాదు ఇంట్లో పొయ్యిలో పిల్లి లేకపోతే కొంత ఇబ్బంది పడుతూ ఉంది దారిద్ర్య దారిద్ర్యం అనేది చాలా ఇబ్బందికరమైనది దాన్ని అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది దాని యొక్క కష్టము సో ఆయన ఆ విధంగా చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతూ ఓ రోజు పొద్దున్నే ఇంకా కన్నడ స్నానం చేసి అన్ని కూర్చుని సంధ్యావనం వాడుకుంటుంటే వచ్చింది అలా మరీ అధ్వానంగా ఉంది పరిస్థితి ఎలా అంటే ముందు రోజు రాత్రి కట్టకుండా ఏదో భోజనం చేశారో ఆ రోజు ఎలా గడపాలని కష్టంగా పరిస్థితి అది పాపం సందేహిస్తూనే అప్రోచ్ అయింది అధిగమ్య దగ్గరికి వచ్చి నన్ను బ్రహ్మం బ్రహ్మన్నను సంబోధించింది ఏమయ్యా నీ జ్ఞాని సందేహం లేదు కానీ నీ మిత్రుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడు భగవత సఖా సాక్షాత్ శ్రీయపదే శ్రీపదే లక్ష్మీపతి ఆయనకు నువ్వు మిత్రుడు అని నువ్వు చెప్తేనే నాకు తెలిసింది నాకు మాత్రమే పెళ్లి కాకముందు నాకు శ్రీకృష్ణుడు ఫ్రెండ్ అని నువ్వంటే కావాల్సిన నేను అది నాకు తెలిసింది నేను గుర్తు చేస్తున్నాను సో ఆయన బ్రహ్మణ్య ఈ వద్ద వెళ్ళగలుగుతానంటే ఆయన ప్రాణం ఇస్తాడు శరణ్య శరణు పొందిన వారిని తప్పక రక్షిస్తాడు అని నేను అంటున్నాను భగవాన్ సాత్వతాంపతి భర్త పరిపోషకుడు అని వెళ్తున్నాను నువ్వు ఎప్పుడైనా చూసినట్టు ఉంటుంది ఏదైనా ఒక హెల్ప్ చేస్తాడు మన ఈ దరిద్రం తీరుతుంది ఐరోజు గో టు హిమ్ వన్స్ తను పై మహాభారత మహాత్మ నేను నేను తప్పట్లేదు బట్ మై రిక్వెస్ట్ ఈజ్ నువ్వు ఆయన ఎదురుకోసారి వెళ్ళు ఎందుకంటే సాధువు నాంచ పరాయణం ఆయన సాధువులకు దేవత నువ్వు సాధువు సాధువు సాధు సాధు లేనటువంటి పరమేశ్వరుడు మీకు వెళ్ళటంలో ఇంట్లో మొహమాటపడాల్సిందేం లేదు కానీ ఇంకా అన్నింటికి వస్తే ఇంకెక్కడికి వెళ్తాను ఆ లోకం కింది నిలబడడం నేను నేను వెళ్ళమను ఆయన దగ్గరికి వెళ్ళాలని నువ్వు మొహమాట పడక్కర్లేదు కాబట్టి దాస్యతి ద్రవిణం భూమి సేదతే కుటుంబీని నీకు కష్టంగా ఉందని చెప్పేసి ఆయన నువ్వు చెప్పక్కర్లేదు ఆయన వెళ్ళి కనపడు నీ మొహమాటాన్ని చూపించాల్సింది చూపిస్తే ఆయనకు అర్థమైపోతుంది నీ వేషం చూడగానే ఆయన తెలిసిపోతుంది నీ దరిద్రం ఆయన తీర్చేస్తాడు ఆయనకి కష్టం కాదు నీకు పండగ అయిపోతుంది కాబట్టి నీకోసం కాకపోయినా నా కోసం పిల్లల కోసం అయినా నువ్వు ఈ పని చెయ్యి అని పిల్లలని అంటారు నాకు పిల్లలనే మాట ఇక్కడ కనపడలేదు కొంచెం జాగ్రత్తగా విషయం ఉంటే పేద చేసే కుటుంబీనే కుటుంబీనే అంటే కుటుంబం కలవాడు కేవలం కొంచెం పిల్లలు కూడా ఇరవై ఎనిమిది అలా అయినా కాదు అలా అయినా అయితే కొంత కవి కవులు ఏం చేస్తారంటే దాని అలాగా కొంత ముందుకు తీసుకువెళ్తూ ఉంటాం ఆ తేజన ఆ విధంగా వాకపు చేసి సమాచారం తీసుకుని చెప్తాను నేను పూర్తిగా సమాచారం కాదు నేను వాటం చేశానండి ఇప్పుడు భారతలో ఉన్నాను ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు సో ఆ తేజన ద్వారవత్యాం ఆయన ఇంకా నాకు ఈ వాకపులో చేయడం సంగతి ఏమిటంటే స్వరత పాదకముల ఆత్మానమపి యచ్చతి ఆయన చేతికి ఎముక లేదు ఆయన్ని కనుక ప్రార్థిస్తే తనని తాను కూడా సమర్పించేస్తాడు అహం మయా దత్త అని అత్రి మహర్షికి ఇస్తే కొత్త అప్పుడు నేను మీకు ఆ కథ చెప్పాను సో ఆయన నేనే నన్ను నీకు దానం చేసేసుకున్నాను బలి చక్రవర్తికి తనని తాను దానం చేసేసుకుని ఆయనకి ద్వారకాల కూడా అయిపోయింది కాబట్టి నువ్వు ఒక్కసారి ఆయన్ని వెళ్ళి నమస్కారం చేస్తే తనని తానే నీకు సమర్పించేంతటి మహాబలాన్ని ఆయన నువ్వు ఇక్కడ కూర్చోడం కాదు ఒకసారి వీళ్ళు సో కిమర్థకామాన్ భజతో నాట్యభీష్టాన్ జగద్గురు ఆయన జగద్గురువు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో ఎత్తించిన ధనాన్ని అపేక్షించినట్లయితే ఆయనకు అది చాలా అలవోకదాయకదగ్గ విషయం అయిపోతుంది మేము మొహమాట పడక్కర్లేదు కేవలం సదార్యయా విప్రో బహుశ ప్రాప్తికో మృదు ఆయన అలా సంయామం చేసుకునే ఉన్నాడు ఆవిడ మాట్లాడుకోండి ఆవిడ మాత్రం నిర్ణయానికి వచ్చింది ఈ రోజు దీని సంగతి కావాలి కూడా తెలుసుకోవాలి కానీ తన తన సహనాన్ని కోల్పోలేదు మృదువుగానే ఇంకోసారి ఇంకోసారి ఇంకోసారి అలా చెప్తూనే ఉంది ఏమిటో ఆ జ్ఞానం పూర్తయిందా ఏమిటి నేను చెప్పిందని మీ ఒపీనియన్ ఏం చెప్పలేదు అంటే ఆయన ఆయన ఆలోచించారు జపం చేస్తూ ఆలోచించారు అయ్యి పరమోలాభోత్తమ శ్లోక దర్శనం ఉండే శ్రీకృష్ణ భగవాన్ని చూసి చాలా కాలం ఉంది ఎప్పుడో గురుకులంగా ఉండగా చూశాను మళ్ళీ ఇంకోసారి ఆయన దర్శిస్తే వెళ్ళి ఆయన మనం డబ్బిచ్చేయక్కర్లేదు మనం అడిగేయక్కర్లేదు దర్శించుతాం నేను ఆయన చెప్పిన సలహా ఏంటి వెళ్ళి ఒకసారి ఆయన కనపడమని కదా చెప్పింది మంచి సలహా చెప్పింది అదే లాభం డబ్బు మాట చూద్దాం అని అనుకున్నాడు మనస్సు అనుకుని సరే గమనాయమకిందే ఒకే ఒక అన్నాడు అత్యస్తుపాయనం గృహే కళ్యాణి దీయతాం ఓ కళ్యాణి అంటే మంచి సలహా చెప్తుంది మంగళకరమైనది అభిప్రాయం ఏదైనా వృత్తి చేతులతో వెళ్ళాలంటే మహారాజు అయినా ఈ మహారాజు కూడా కింగ్ మేకర్ సో ఆయన చాలా గొప్పవాడు ఏదైనా ఆయనకి ఇస్తే బాగుంటుంది ఉపాయం ఏదైనా ఇంకా ఉన్నదైనా ఉందా అని అడిగాడు అయితే మీరు అలా ఉండండి నేను తీసుకొస్తాను లోపలికి వెళ్ళి ఏం దొరకలేదు సరే అది ఏం చేసిందంటే పక్కింటికి అప్పులు పూర్వం పక్కింటికి అప్పులు వెళ్తుంది చింతపండుకి అప్పుడు అలా సంపత్తి ఉంది కాదు తక్కువ సమంత సామగ్రి ఉండేది ఏదో చిన్న ఈ మధ్యకాలంలో ఆధున ఆర్థికమైనటువంటి అభివృద్ధి ఉంది సమాజంలో అంతా కూడా ఫస్ట్ సో పక్కింటికి వెళ్ళింది ఓ నాలుగు ఓ ఇంటికి వెళ్ళి ఎవమా నాకు అతుకులు ఏమైనా కొంచెం అప్పు ఇవ్వండి అని నాలుగు ఇదికెళ్ళ అతుకులు అప్పు తెచ్చుకోవచ్చు చతురో ముష్టీన్ దుల్ఫు కటందుల అతుకుల్లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి బహుశా ఇక్కడ ప్రతిదాని విశేషణం వేశారనమాట సన్నటి బియ్యం సన్నటి ధాన్యంతో అటుకులు చేస్తే అవి కొంచెం సన్నగా ఉండొచ్చు ఇవి కొంచెం దొడ్డు అటుకు సుంచిత కందుగా ఈ దొడ్డు అటుకుల్ని సంపాదించింది ఆవిడ అది ఏం చేసిందంటే ఇంట్లో ఉన్నటువంటి ఓ పాత పంచలో ఉన్నటువంటి ఒక శుభ్రమైన వస్త్ర ఖండాన్ని ఒక దాన్ని సంపాదించి జాగ్రత్తగా మూడబెట్టింది మూడబెట్టి తీసుకొచ్చింది ఆయన కూడా దాని దృష్ట్యా బాగానే ఉంది బాగుందని అనిపించింది ఇక్కడ ఇక్కడ నుండి చూసినప్పుడు బాగా ఉంది అనిపించింది ఇలా అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో చూద్దాము సమానారాయణ ప్రాప్తి ద్వారకానికి రాష్ట్రాలతో ప్రారంభించడానికి ద్వారకకు వెళ్ళాడు అతను ఎక్కడో ఉంటాడు వెళ్ళి ఆయన మధ్యలో దాకా అనుకుంటున్నాడు నాకు అసలు ఆ శ్రీకృష్ణుడు ఎక్కడో అంతఃపురంలోనో రాజ్యాంగ సభలోనో ఎక్కడో లోపల ఉంటాడు నన్ను ద్వారకాసుల దగ్గర కూడా అసలు లోపలికి వెళ్ళనిస్తారా ఎవరి ఈ గత పాయింట్ అని డౌట్ లోకి వెళ్ళాడు వెళ్ళి ద్వారకి చేస్తున్నాడు మూడు గుర్మాలను దాచారు ధర్మం అంటే ముఖ్య కల్పిత ప్రాకారము గోపురము అన్నీ ఉంటాయి సో మూడింటిని దాటి వెళ్ళాడు అక్కడ ఒక పెద్ద ప్రాకారం ఇదే ఈ ప్రాకారంలో ఉంటారు శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటారండి వంట చేసుకుంటే మూడు దాకా వెళ్ళాడు ఎవరో అడ్డుకోలేదు దట్ మీన్స్ ఎవరైనా సత్పురుషులు శ్రీకృష్ణుని దర్శించాలనుకుంటే వాళ్ళ దశాన్ని బట్టి వాళ్ళని జయంతికి రాకేస్తారు అనే పరిస్థితి లేదని మనకు స్పష్టమవుతుంది ఎవరైనా సరే వెళ్ళచ్చు ఈ ఓపెన్ సరా సో ఈయన ముందుకు వెళ్ళాడు ఎవరు ఆపలేదు సంతోషంగా వెళ్ళారు గృహం చూపించారు ఈ ప్రాకారంలో ఉంటారు మేడ వెళ్తారో కింద అని శంకిస్తూనే ఆ సింహద్వారం దగ్గరికి వెళ్తే తేలిచింది లోపలికి తొంగి చూసి ఆ ద్వారం ఇలా కాలు పైకెక్కి లోపలికి అయితే దైవత్వం అనేది పెద్ద హాల్ డ్రాయింగ్ రూమ్ అనేది కాదు పెద్ద హాల్లో వెళ్ళాడు వెళ్ళడం వెళ్ళాడు ఆ హాల్లో అది అదర్ సైడ్ ఉయ్యారాల వల్ల ఒకటి బంగారు అలంకారాలు ఉన్న ఉయ్యారాల ఆ ఉయ్యాహారంలో కూర్చుని ఇలా కూర్చున్నట్టు ఊరుకుంటే పక్కనే రుక్మిణి నేను కూర్చుని ఏవో కబుర్లు చెప్తున్నాను విషయం ఈ విషయంలో ఈ జాగ్రత్తగా విప్పు విప్పు పెద్ద ఎత్తైన కడపాలి ఆ కడప దాటి లోపలికి అసలు ముందు సగం దాటిపోయింది అక్కడికి ఉన్నాయండి మొత్తానికి లోపల అడుగు పెట్టి అలా చూస్తున్నాడు చూస్తే దూరంగా కనపడలేదు అది ఈయన ఆయనే శ్రీకృష్ణుడు ఆయనని ఈయనకి ఎక్కడ గుర్తుపట్టడా అంటారు ఇవన్నీ ఎప్పుడో చూశాడు ఆయనే గుర్తుపట్టేశాడు శ్రీ భగవాన్ వాచ అప్పుడు కబుర్లు చెప్తున్నాడు మర్యాదలు చేసేసి కాఫీలో తీసుకోవడం అయిన తర్వాత పాపం కుచేరుడు కొంత పడ్డ తర్వాత కబుర్లు అవి బ్రహ్మను ప్రశ్న అప్పుడు కుశల ప్రశ్న అవి బ్రహ్మను గురుకులా భవతా లబ్ధ దక్షిణాత్ సమావృత్తేన ధర్మజ్ఞ భాగ్యోషీనవ రమయ గురుకులంలో స్నాతకోత్సవం కాన్వకేషన్ టైంలో నాకు గుర్తుంది నువ్వు గురువుగారు రేపు వీళ్ళు దండం పెట్టగానే రేపేమో నీ చదువు పూర్తయింది నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి నేను అనుమతిస్తున్నాను అని గురువుగారు అన్నారు అప్పుడు నేను నీ కేసు చూసి నువ్వు చూసి నువ్వు నవ్వా వెనక్కి వెళ్ళిపోయాం ఆ తర్వాత మనం వెళ్ళిపోయాం ఆ తర్వాత మంచి అమ్మాయిని తీసుకెళ్ళేవా ఎందుకంటే అప్పట్లో కూడా చాలా వైరాగ్యంగా ఉండేవాడు ఇప్పుడు ధనం మీద వ్యామోహం లేకుండా ఉండేవాడు నాకు అవి కదా కోరికలు తీర్చుకోవాలని జీవితంలో పెద్ద పెద్ద బంగళా కట్టాలని అలాంటి దృష్టి నీకు తక్కువగా ఉండేది చాలా విరక్తుడు మీద ఎప్పుడూ ఆ జ్ఞాననిష్టలో ఉండేవాడు అలాగే ఉండిపోయావా ఎవరినో అమ్మాయిని పెళ్ళాడేవా అని అడుగుతున్నాను నైవాతి ప్రియసే విద్వన్ హే విద్వన్ సంబోధకులన్నీ గొప్పగా ఉంటాయి హే బ్రహ్మజ్ఞ హే బ్రహ్మన్ హే విద్వన్ నీ గుణాలనే నాకు తెలుసు సో నీకు అప్పుడే ధనం మీద పెద్ద వ్యామోహం ఉండేది కాదు సో అందుకోసం అనుకున్నాను పెళ్ళాడేవా లేదా ఆయన తలకాయ ఖచ్చిత్ గురుకులే వాతావరణం సంతోషించాడు నీకు తెలిసేలాగాను సో నమయ బ్రహ్మ బ్రహ్మాండం సంబోధిస్తాడు సో మన వాసంలో మనం చేసిన అల్లర్లు మన అనుభవాలు ఎలా గట్టున్నాయా మర్చిపోయావా గచ్చిత్ గురుకులేవాసం బ్రహ్మను స్మర యొక్క అని అడిగి సమాధానం కోసం ఆకుండా ఈయనే వాడేస్తున్నాడు ఆ ప్రేమ అటువంటిది అతన స్మర్యటే బ్రహ్మం వృత్తం నివసతాన్ని గురవు నా వడికి నాకు ఒక్క ఘట్టం బాగా గుర్తొస్తుంది మీకు గుర్తుందో లేదో గురువు చెప్తాను నేను అమ్మగారు గురుదారైన అమ్మగారు ఏం చెప్పిందంటే ఏ కుచేలా ఏ శ్రీకృష్ణ మీరు ఇంకో ముగ్గురు నలుగురు వెళ్ళి ఈ పొలాలు నిండుకున్నాయి ఏదైనా అడగిపోయి కొన్ని కట్టెలు తీసుకురండిరా అని చెప్పింది ఆవిడ ఇంధనా నయనే క్వచిత్ ఆవిడ చెప్పేప్పటికే సాయంకాలం నాలుగు అయింది కొంచెం ఆలస్యంగా చెప్పింది ఆవిడ గురువు గారికి తెలిస్తే కోపడేవారు పొద్దునే చెప్పదా సాయంకాలం దాకా ఏం చేస్తున్నాను అంటే గురువు గారికి తెలియకుండా చెప్పింది ఆవిడ చూసుకోలేదు పొద్దున్నారు గారు వీళ్ళు అరణ్యంలో ప్రవేశించారు శ్రీకృష్ణుడు కుచేరుడు ఇంకో ముగ్గురు నలుగురు ప్రవిష్టానం మహారణ్యమపత్తవు సుమహద్విజ వాతవర్షం అభూతీవ్రం ఎందుకంటే ఆకాశంలో మేఘాలు వచ్చి తుఫాను పడింది పెద్ద వర్షము నిష్ఠురాస్తనవ మేఘాలు పెద్ద పెద్ద గర్జన్లు చేస్తున్నాయి మెరుపులు మెరుస్తున్నాయి వర్షం కురిసేస్తోంది సూర్యాస్తమం చేశారు దిక్కులన్నీ చీకట్లతో నిండిపోయాయి మొత్తం నిమ్నం కూలం జలమయన్న ప్రజ్ఞాయత కించిన అడుగు వేస్తుంటే అది ఎత్తైన ప్రదేశమా లోతుందా తెలియకుండా మామూలు మామూలుగా ఇక్కడ వేసిన అడుగు బాగానే ఉందని అక్కడ అడుగు వేస్తే సరేమని ఉపయోగపడేవాళ్ళం జాగ్రత్తగా అడుగు వేస్తే వెంటనే నేల కాలు పెరిగింది ఆ రకంగా మొత్తం అన్ని నీళ్లు వచ్చేసేప్పటికీ ఎక్కడ లోత ఎక్కడ ఎత్తైన ప్రదేశమో తెలియకుండా నానా హింసపడ్డాం వేళ వయం వృషం తత్ర మహానిలాంబుభి నిహన్యమానా పెద్ద పెద్ద గాలులు ఈదురు గాలులు భయంకరములైన వర్షము కుండపోతలాంటి వర్షము వచ్చేసి మనమని ఈ చెవు ఆ చెవు క్షణం లాగా ఉన్నది ఆ వాతావరణం సో మొత్తం ప్రపంచమంతా కూడా జల సంప్లవమే వచ్చిందా అన్నట్టుగా వర్షం తెలిసింది ఈ లోపల మనం విడిపోతాము ఒకళ్ళ నుంచి ఒకళ్ళను జాగ్రత్త పడకపోతే అని తెలివి తెచ్చుకుని అందరం కూడా ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకునే ముందు అడుగు తెచ్చుకున్నాం అందరూ కలిసి ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఒకళ్ళ ముందు ఒకళ్ళు నడిచే పరిస్థితి లేదు చేతులు పట్టుకోకపోతే ఎవరిదా వాళ్ళది అయిపోతుంది అందుకోసం అందరం చేతులు పట్టుకుని అలాగా అక్కడ భయం భయంగా దిక్కు దిక్కుమంటూ ఆ రవిలో నిలిచి ఉన్నాము ఇంతట్లోకి తెల్లవారి రాత్రి తెల్లవారు అక్కడే పడున్నా ఉదితేరమౌ సాందీపనిత్తుడు అత్యంతే తొమ్మిది రాలేదు సాంగీతం మాత్రం ఏం చేస్తాడు ఆ కుటీరం నుంచి బయటకు వచ్చేందుకు వీల్లేదు కన్ను పొడుచుకున్న కారణాన్ని భయంకరమైన చీకటి వర్షం వరద సో పొద్దున్న తెల్ల మారగానే మేఘాలన్నీ విడిపోయాయి చక్కగా సూర్యోదయం అయింది గురువు గారు ఈ శిష్యుడిని వెతుక్కుంటూ ఇంకో కొంతమంది విద్యార్థులతో సహా వచ్చారు మొత్తానికి వీళ్ళు అడవి యొక్క ప్రారంభ దశలోనే వీళ్ళు ఉన్నారు అంటే పొలం కోసం వెళ్ళాము లోతుల కోసం ఎందుకు వెళ్తారు దొరికారు ఆచార్య ఉవాచ ఆయన కంగారు పడుకుంటున్నారు హే పుత్రకాహ ఎలా పుత్రులరా కొడుకులతో సమానం యూయవస్వదత్తే విదుఃఖిత ప్రతి మానవుడికి కూడా ప్రాణం అంటే ప్రీతిగా ప్రీతిగా ఉంటుంది కానీ మీరు ఆ అతి అత్యంత సామాన్యమైనటువంటి ప్రాణముల మీద టీకిని కూడా పక్కన పెట్టి ఈ గురువుకు సేవ చేయడం కోసం ఇంత కష్టపడతారా అని పాప ఆయన బాధపడతారు ఈయదేవకి సత్యష్యే కర్తవ్య గురు నిష్కృతి మీరు గురువుకి చేయాల్సిన సేవంతా చేసేసి మీరు మనం తీసుకేసుకున్నారు ఆయన సేయింగ్ బికాజ్ మీరు ప్రాణాన్ని ఫలం పెట్టి నాకు సేవ చేయడానికి ఇంత శ్రమ పడ్డారంటే చాలా సంతోషం ద్విజ శ్రేష్ట మీ అందరి విషయంలో నేను చాలా సంతుష్టుని అయిపోయాను సత్యాస్తంతు మనోరథ మీ మనోరథములన్నీ కాక అని ఆయన ఆశీర్వదించాడు ఆ తర్వాత నేను మీకు మా వేదం చెప్తున్నాను ఛందాంసి ఈ ఛందస్సులన్నీ కూడా అయాతయామాని పవంతు అయాతయామాని అంటే యాతయామము అంటే నిన్న రాత్రి ఉండినాను ఇవాళ పొద్దున దాన్ని యాతయామము అంటారు అంటే సారం పోతుంది స్టేల్ ఫుడ్ మీరు నేను చెప్పిన వేదములు స్టేల్ ఫుడ్ లాగా కాకుండా కాక అంటే అర్థమైందండి ఎప్పుడో వర్ణించాం జయత్వం జయత్వం వర్ణించాం దాన్ని ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒకసారి అంటూ ఉంటాం దానికి మనకి సంబంధం లేదు దాని అర్థం ఏంటో మనకి తెలియదు దాన్ని ఆ రకంగా స్టేల్ ఫుడ్ లాగా అక్కడ చేయకండి దాన్ని నిత్యము అనుసంధానం చేసి అర్థం తెలుసుకుని దాంట్లో ఉండే మంచి విషయాలని జీవితంలో అనుష్ఠిస్తూ సమాజానికి దాంట్లో ఉండే సందేశాన్ని అందజేస్తూ మీరు దాన్ని నిత్య నవరవోన్మేషంగా జ్ఞానాన్ని అట్టే కాక స్టేల్ ఫుడ్ లాగా తయారు కాక అని ఆశీర్వదిస్తున్నాడు ఫస్ట్ చాలా గొప్ప ఆశీర్వచనం అది ఈ ఘట్టం నేను చెప్పాను ఇత్తం నిహాంజనే కాని వసతాం గురువేష్మసు ఇది ఒక ఒక ఇన్సిడెంట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నయ్యాయో మనం గురుకులంలో ఉండగా కాబట్టి అసలు ఆయన మాట అంటాడు అనుగ్రహేణ కుమాన్ పూర్ణ ప్రజాయతే తరం వెళ్తూ ఉంటారు గురువు ఉండాలంటారా అక్కర్లేదంటారా ఏమీ సందేహం లేదు గురువు ఉండాలి గురువు లేకపోతే ఎక్కడ కుదురుతుంది గురువు యొక్క అనుగ్రహం చేతనే పురుషుడు పూర్ణుడవుతాడు గురువు లేకుండా మనం పేపర్ బ్యాగ్స్ చదివేసి ఎంత జ్ఞానాన్ని సంపాదించినా ఆ పూర్ణత్వం సిద్ధించదు అని ఆయన శ్రీకృష్ణుడు ఆ సందర్భంలో ఒక చిన్న ధర్మాన్ని ఒకదాన్ని అని మానవులకు ఉపయోగపడుతుంది కుచేన ఉవాచ ఈయన పాపం ఏం మాట్లాడలేదు ఎందుకంటే అత్యాశ్చర్యమంతుడు అయిపోయాడు ఆ సంభ్రమం నుంచి ఇంకా పేరుకోలేదు మోస్తానికి ఇంత పేపర్కి పేరుకున్నాడు ఎందుకని ఈయన చెప్పిన కథ చెప్పేది ఆయనకు కూడా ఇప్పుడున్న స్థితిలోంచి ఒక ముప్పై ఏడు వెనక్కి వెళ్ళిపోయాడు భావనా ప్రపంచంలో ఆ ఉత్సాహం మళ్ళీ వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు లేకపోతే అసలు ఆయన ఒకప్పుడు మాటే ఊరిపడటం లేదు కుజవాచ కిమస్మాభిన నిర్వృత్తం దేవదేవ జగద్గురు భవతా సత్యకామేన యశాం వాసో గురావభూతు ఫస్ట్ టైం కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు హే శ్రీకృష్ణ మనం ఏమేమి ఏమేమి అలాంటి చేయలేదంటాం కిమస్మాభి నిర్వృత్తం మనం ఎన్నెన్ని వేషాలు వేయలేదు ఎన్నెన్ని చేష్టలు చేయలేదు ఎన్నెన్నో చేసామయ్యా నిజమే ఇది ఒక్కటే ఇలాంటివి గోల్డ్ చేసేసాం మనం గురుకులంలో అని ఆయన ఇంకో మాట ఎస్య బ్రహ్మదేహ బ్రహ్మ దేహ ఆవపనం విభో నీవు ఆ వేదములే స్వరూపము కలిగినటువంటి పరబ్రహ్మము నీకు గురుకులవాసం అంటే ఇది నా అభిప్రాయంలో ఉంటే లోకానికి ఒక సందేశాన్ని పంపించడం కోసమే నువ్వు అలా చేసుకుంటావేమో నేను అనుకుంటున్నాను శ్రేయసాంతస్య గురుషు వాసోత్యంత విడంబనం నీవు గురుకులవాసం చేసి కొంతకాలం ఉన్నావంటే శ్రీకృష్ణుడు జగద్గురువే గురుకులవాసం చేసేడు సర్వ మానవులు కూడా తమ జీవితంలో గురువుని పెట్టుకుని ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది తీరాలి అనే ఒక సందేశాన్ని మానవులకు ఇచ్చే తప్పించి అంతకంటే మరి వేరే ఉందని నేను అనుకోవటం లేదు బ్రహ్మణ్యో బ్రాహ్మణం కృష్ణ భగవాన్ ప్రహసం ప్రియ ఈయన బ్రాహ్మణుడు ఈయన బ్రాహ్మణ ప్రియ బ్రహ్మణ్య సో వేద వేదాంతవేత్త అయిన బ్రాహ్మణుడు అంటే ఇచ్చేటువంటి స్వభావం ఈయనది కుచేరుడు ఆ విధమైనటువంటి వేదవేత్త వాళ్ళిద్దరి సమావేశం ఎంతో దివ్యంగా ఉంది వాళ్ళు ఏదో ఒక ముందు చెప్పుకునే కేరింద్రా కొడుతూ నమ్ముకుంటూనే ఉన్నారు సో కృష్ణం వాచ కబుర్లో కబుర్లో అయిన తర్వాత కృష్ణుడు అంటున్నాడు ఈ ఉపాయనమానీతం నాకేదైనా బహుమానం ఇచ్చేవాళ్ళు బ్రహ్మన్నే భవతా గృహాత్ ఇంటి నుంచి ఏదో తెచ్చి ఉంటావు తప్పనిసరిగా అన్వక్తుపహృతం ఈ చిన్న పెద్ద అది వేరే సంగతి నువ్వు తప్పకుండా తెచ్చే ఉంటావు ఇచ్చిత్తోపి బీజస్తస్వాయం కానీ ఆ చుట్టుపక్కల వాతావరణం తాను కూర్చున్నటువంటి శోభ ఆ బల్ల ఆ రుక్మిణీదేవి పక్కన మహాలంకార భూషితి అయి ఆవిడ ఆ చామర వ్యజనం వేసుకోండి ఆ చామర వ్యజనం యొక్క కర్ర పొలంతా లేదు ఈ జీవితం అంతా కాదు మనలో ఆయన అనుకున్నాడు మనం తెచ్చింది బయట పెట్టకపోతే ఎప్పుడు కూడా దాన్ని ధనవంతునికి మనం బహుమానం ఇచ్చే ప్రయత్నం చేయకూడదు చాలా మంది ఒక రకమైన అవివేకంతో బహుమానం ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఏమిస్తారు మీరు సంపద మీరు ఏం బహుమానం ఇస్తారు ఫ్లాష్ కు బహుమానం ఇచ్చేటనుకోండి మీ ముందు అలా హాహాహాలు అవి తీసుకున్న తర్వాత ఏం చేసుకుంటారు ఇలాంటి ఫ్లాష్ లో యాభై ఉన్నాయి వాళ్ళు ఏం బహుమానం ఇస్తారు కాబట్టి ప్రేమను ఇవ్వటము జ్ఞానాన్ని ఇవ్వటము మంచి విలువైన పుస్తకం ఒకటి ఉంటుంది అలాగే చేయాలి కానీ ఏమో వస్తువులను బహుమానం ఇచ్చి సంతోషపెట్టడం అనే సోషల్ కష్టము దాంట్లో ఉన్న వాల్యూ ఏమో I I'm not sure about it ఈయన అనుకున్నాడు చాలా ఇది భగవాన్ అవ్వట్లేదు నా అసూపమైనటువంటి సిగ్గు చేస్తే మాట్లాడుకుని ఏమీ మాట్లాడలేదు నాకు ఈ అర్థం లేదు భగవాన్ జరుగుతున్నాను కానీ శ్రీకృష్ణుడు గ్రహించాడు గ్రహించి పరిచయం ఉంటున్నాడు కూడా నో రిప్లై ఇష్టం ఆయన అర్థమైపోయింది ఆయన ఇలా చదవడం ప్రారంభించాడు పంచమూటలు పొంగు అని ఆయన మొహమాటరా స్నేహితుడు కౌగులు చేసుకుని ఆయన ఈయన కట్టుకున్న వస్త్రాలంతటి కనుక ఉత్తరం ఉత్తరయం బయటికి ఒక పంచ మూటాల దాకా ఇంకో పంచ కట్టాడు ఎక్కడో ఈ మూటలోనే ఎక్కడో ఉంటుంది సో కడివేసి మొత్తానికి బయట రాలేదు స్వయం జహార కిమిదం ఏమిటో అని అంటారు కిమిదం ఏమిటి నాకు దొరుకుతుంది అని బయట తీశారు ఇది మోటివేట్ ఈయన ఆపే ప్రయత్నం చేసి ఆపలేకపోయాడు ఈయన ఆపనిస్తాడా మహారవశాలు అయితే మొత్తం ముట్టేశాడు ఋతుగతంతులా నాహా ఏం మాట్లాడలేని ఇదిగో తెచ్చావు కదా నన్ను లేదు పని తమ్మే ఇదిగో తెచ్చావు నువ్వు తెచ్చి మాట్లాడలేని నేను అడిగితే సమాధానం చెప్పు పైగా ఏమిటిది ఆ తందులాలు ఉపరా ప్రేరణం సఖే ఇది నాకు చాలా ఇష్టం తత్వయంత్యగమాం విశ్వమేతే పృథుక తంగులా తత్వయంత్యంగమాం అంటే అంగా అంటే మిత్రమా ఈ పృథుక తంగులాలు అప్పటికప్పుడే చూశాడు ఆయన పృథుక తంగులాలు ఈ పృథుక తంగులంటే నాకు మహాప్రీతి సుమ వీటికి ఉన్న రుచి ఈ మోడల్ ఫుడ్స్ ఇంత వేడికి లేదు ఐ లైక్ దమ్ అని అన్నాడు అని ఇది ముస్లిం సకృత్ ఒకసారి దాంట్లో చేపెట్టాడు చేయి జాగ్రత్తగానే పెట్టాడు గట్టిగా తీస్తే అక్కడ ఎక్కువ ఉండవు కొద్దిగానే ఉంటాయి కదా కొద్దిగా తీశాడు తీసి ముష్టిలా విధించాడు ఏదో బాగా తీసినట్టుగా నోట్లో వేసుకున్నాడు సహృజత్వ నవ్వుతున్నాడు మళ్ళీ ద్వితీయాన్ జద్భుమాదే రెండోసారి తీసుకోబోతుంటే పక్కన ఇది ఆ విసిన కాడ పక్కన పెట్టి చేయబడుతుంది సాధనండి పని సావచ్చిరి జగుహేహస్తం సత్వరా పరమేష్ఠిన తొందరగా వెంటనే ఆలస్యం చేయకుండా అభిషేకర వచనం ఆలస్యం చేపు ఎందుకంటే ఈయన దాంట్లో రహస్యం ఏమంటే ఒక ముష్టి ఎప్పుడైతే తిన్నాడో ఆమె లక్ష్మి పెట్టి కదా లక్ష్మి ఆవిడ ఈయన లక్ష్మి పెట్టి ఒక ముష్టి తినేప్పటికీ వారికి సమస్త సంపదలు ఇచ్చేసాడు అప్పుడే ఆల్రెడీ ఇవ్వడం గ్రాంట్ చేయడం అయితే తీసుకున్న దానికి కోటి రెట్లు ఇస్తాడు ఇచ్చినే తీసుకోడు సమస్త సంపదలు ఇవ్వడం అయిపోయింది ఇంకెగవాటంలో ఇవ్వడానికి ఏం లేదు పరలోకం ఆయనకి ఇవ్వక్కర్లేదు ఆల్రెడీ ఆయన సంపాదించేసుకున్నాడు ఆయన సంపాదించుకున్నదే పరలోకం జ్ఞానము పుణ్యము అదే సంపాదించుకున్నాడు ఇహలోకంలో ఏమీ సంపాదించుకోలేదు ఆయన పరలోకం ఆయనకి ఇచ్చేదేం లేదు ఆల్రెడీ హీ దాటి ఇహలోకం ఇచ్చేసాడు ఈ ఒక్క ముష్టితోటి ఇంకేమి వరంది ఇంకో ముష్టి తీసుకుంటే తను దాసుడు అయిపోతాడు తాను దాసుడు అయిపోతే ఈవిడ తనకు ఆయుధంలో వెళ్ళి దాస్యం చేయాలి విషయాలు ఈ పెద్ద ప్రాకారంలో ఉన్న ఈ వీళ్ళు అక్కడ పాకలో మాట్లాడితే ఈవిడ మనం అందరికీ కావాలి అని తనను తన భర్తని ఈ దాస్యం నుంచి రక్షించుకోవడం కోసం చేయదు అడివిడే ఏం క్రియ అన్ని బ్రాహ్మణ దేవుడా బ్రాహ్మణ దేవుడు తీసుకొచ్చినటువంటి ఆ తుపులు అది ప్రసాదం ఉంది నీకు ఒకరికే ఇవన్నీ ఇంకా మేమేమైపోవాలి ప్రసాదాలే అని ఆ నోట్ తీసేసుకున్నాయి ఒక కొంచెం తీసుకుని నాలుగు నోట్లో వేసుకున్నాయి ప్రసాదం ఇంట్లో ఇచ్చొస్తా ఉంటాము అని లోపల తెలిసినది లోపల నుంచి చెప్పవచ్చు దీనికి తినకుండా ఉండటం కోసం నేను అంటారు కోటన్న గారు ముర గరమొప్పగ నారగించి కౌతూహరి అయి మరియును పిడికెడు గొన దరమప్పుడు వట్టె కమల కరకమలములను కమల అంటే విష్ణుడు అయిపోయింది ఆయన అది అంటోంది ఏదావతావం విశ్వాత్మం కాదేవయా నువ్వు తిన్న చాలు మిగతాది నేను తింటాను కాలేదు ఆ ప్రసాదం అంతా ఒక్కడే తినేస్తే సత్యనారాయణ ప్రసాదం తీసుకుంటే ఒప్పించారు కొన్ని అంతరంలో వేసేసుకోకూడదు ఒకటి సర్వీస్ మిగతా ఇంట్లో వాళ్ళకి సో బ్రాహ్మణ ప్రసాదం అని ఆమె లాగేసుకుంది బ్రాహ్మణ స్థాంపురజని ముషిత్వ ఆ రాత్రికి మధ్యాహ్నం వెళ్ళాడు ఈయన పొద్దున్న వెళ్ళాడు ఆ రాత్రికి అక్కడే మకాన్ చేశాడు పడుకుండా ఫోన్ చేశాడు సుఖంగా ఉన్నాడు తన ఏదో స్వర్గానికి వచ్చినట్టుగా అనిపించింది స్వర్గలోకం ఉంది యజ్ఞాలు చేస్తే లభిస్తాయని అన్నారు ఇదే కొట్టి అదే ఉంటుంది ఏదో మనకి పుణ్యం చేసిన స్వర్గం వచ్చిందా అని అనుకున్నాడు అయిపోయింది శ్వే భూతే తెరవారికి స్నానం వచ్చి చేశాడు ఈ లోపల శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి ఆ నిద్రపోయేవా అని అన్ని అంటే ఈయన అంటాడు నేను వెళ్ళి వస్తాను శ్రీకృష్ణుడు సార్ ఎందుకంటే అక్కడ భార్య ఎదురు చూస్తూ తను ఆపేస్తే భార్యాభర్తల యొక్క సంగమాన్ని తానెందుకు ఆలస్యం చేయాలి అందుకోసం సరే వెళ్ళదు ఇంకోటి నేను ఉంటే ఇంకా అభ్యంతరం లేదు నేను బయలుదేరి వచ్చేస్తాను పచ్చను రజ్జనంగిక ఆయనకే మాట్లాడాను వెళ్ళిరా అంటే సత్యు ఆయన వస్తుంది అనుకున్నాడు ఇంటికి వెళ్తున్నాను నా భార్య పాపం అమాయకురాలు నిరాశ పడుతుంది అని అనుకున్నాను ఎందుకంటే నేను ఏం ఆయన ఆయన నాకేమీ ఇవ్వలేదు ఏదో ఆ గోవన్ అన్నారు వెళ్ళిన ఆ గోవు సంగతి కూడా ఏమో నాకు సరే కానీ అని వచ్చేస్తున్నాడు కానీ మనస్సులో అనుకుంటున్నాడు ఏమనంటే పొందే అడగడం ఎందుకు ఈశ్వరుడు మనం ఎందుకు అడగాలి ఆయన అడగడం ఏదో ఆయన ఇవ్వడం అది కూడా మనకు ఒక రకంగా సిద్ధే అసలు ఆయన్ని దర్శించాం అదే చాలు బ్రహ్మణ్యదేవస్య దృష్ట బ్రహ్మణ్యతామయ వరకు విన్నాను నా భార్య కూడా చెప్తే కాబోస్ అనుకున్నాను ఇప్పుడు స్వయంగా నేను అనుభవించాను ఒక బ్రాహ్మణ దేవుని ఎందు ఆయనకి ఎంత ప్రీతి ఎంత మర్యాద నేను దరిద్ర తమ్ముడను ఆయన నేను వెళ్ళేప్పుడు దూరం నుంచి గమనించేప్పుడు ఆ లక్ష్మీదేవిని అలా పొలం మీద ఆలోచనగా చేసి ఉన్నాడు ఆ పలుపుల మీద అక్కడ ఉన్న ఉయ్యాల వాళ్ళ మీద నన్ను చూసి ఆయన పక్కకి నెట్టేసి వచ్చి నన్ను కౌగులిస్తున్నాను ఎంత మర్యాద చేశారు దరిద్ర స్వప్నష్ణ శ్రీ నికేతన దరిద్రుణ్ణి నేనెక్కడ శ్రీ నికేతన లక్ష్మీపతి శ్రీయ విధానం ఆయన ఎక్కడ సో మన ఎంత ప్రేమగా కౌలించుకున్నాడు ఎందుకు అభివృద్ధి చెప్పాడు బ్రహ్మాండమైనటువంటి పర్యంకములతో నిండిన మహా గొప్ప గదిలో నాకు మకాన్ ఇచ్చాడు తర్వాత ఆయన భార్య నాకు వీచుతో ఉంటే సిగ్గుపడిపోయింది నేను వద్దని చెప్పడానికి కూడా నోటు నోరు పెట్టలేదు నాకు ఎంత పాదాలు పట్టేసేదనాది పాద సంవాహనానికి పాదాలు కడిగాడు పాదాలు నొక్కాడు ఎంత పూజ చేసేసాడు అని పాపం సంతోషిస్తున్నాను శ్రద్ధాపవద్యో పుంసాం సర్వాసామతి సిద్ధీనాం మూలం దక్షరణాక్షరం ఏ మానవుడు ఆ శ్రీకృష్ణ భగవాను పాదములను పూజ చేస్తాడో వారు కోరుకుంటే శ్రద్ధాన్ని లేదా జ్ఞానం ముందు విపాక కలవాడైతే మోక్షాన్ని కూడా పొందేస్తాడు అన్ని సిద్ధులు ఆ భారతుల పూజలో లభిస్తాయి అలాంటి ఆయన నన్ను పూజ చేసేటంటే నాకే ఆశ్చర్యంగా ఉంది బహుశా ఆయన పది రూపాయలు లేకపోతే ఓ కాసు నాకు ఇవ్వలేకపోతాడా బహుశా ఆయన ఏమనుకుంటాడంటే ఇంతవరకు ధనం లేకుండా ధర్మాన్ని ఆశ్రయించుకుని బతుకుతున్నాడు ఆయన ఇప్పుడు మనం కనుక ఇంత మోటిచ్చినట్లయితే అహంకారంగా ధర్మం నుంచి చిక్కుడైపోతాడనే భయంతో బహుశా నాకు ఆయన ఇచ్చి ఉండడు ఒక రకంగా ఇవ్వకపోవడం నా మీద కరుణయే చూపించినాడు అని అనుకుంటున్నాడు ఇలా అనుకోవాలండి ఇస్తే సంతోషించాలి ఇవ్వకపోతే ఇంకోలా సంతోషించాలి రెండు సంతోషమే అదే కుచేరుడు దరిద్రుడు అయ్యుడు కూడా పాపం ఎలా సంతోషిస్తున్నాడు ఇంటి కాను ఇంకో నూనం ధనం సో నా ఇందు దయని చూపించియే ఆయన నాకు ఎక్కువ ధనాన్ని ఇచ్చి ఉండడు అని అలా సర్దుబాటు చేసేసుకున్నాడు కానీ పాపం నా ఆ భార్య గురించే ఆయన కష్టం ఉంటారు పాపం వెతికారు నన్ను పంపించింది ఏదో ఏదో మూట తీసుకొస్తారని ఆశలో పంపించింది మళ్ళీ ఇది జరుగుతున్న వెనక్కి వెళ్తున్నాను నేను అని పాపం శంక ఉంది మనస్సులో ఇది సంచంతయం విగ్రహ ప్రాప్తో నిజ గృహాంతికం తన ఇల్లు వీధిలో తాతముఖాల రకాల నుంచి వస్తున్నా ఒక ఆటలో ఉండేవాడి ఆ వీధిలోకి వెళ్ళాడు ఆ వీధిలోకి వెళ్ళి కొంత అయిన తర్వాత మనం రాము వీధిలోకి వచ్చాము మనం రాకూడని మనం ఏదో అడ్రస్ అంటే మన ఇంటికి మనం అడ్రస్ చెప్పడం అని ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అక్కడ ఒక అద్భుతమైన ప్రాసాదం ఒకటి నిలబడింది విచిత్ర పవనోద్యానై దాని ముందు బ్రహ్మాండమైన ఉద్యానవనం ఒకటి ఆ ఉద్యానవనంలో కుహు కుహు రావాలని చేస్తున్నటువంటి కూకిలలు మొదలైన పక్షులు అక్కడ స్విమ్మింగ్ పూల్ పుల్లకుముదాం భోజ కలహారోత్పలవారి ఆ స్విమ్మింగ్ పూల్ లో స్వచ్ఛమైనటువంటి జలములు ఓ పక్కన పద్మములు ఇదంతా చూసారు చూసి ఈ లోపల అక్కడ హడాది హడాదిగా ఈ పరిచారికలు పరిచారకులు ఇటు హడావిడ హడావిడిగా ఏవో ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడికో వచ్చాం మనం కిమిదం కత్యవాకారం ఎవరు చూడటం బాగా నేను పొరపడి ఇలా వచ్చాను అడ్రస్ మా ఇంటికి నేను అడ్రస్ అవ్వలేదు అనుకుని సరే వెనక్కి తిరుగుతున్నాడు మీమాం సమానంతం ఏదో భ్రమ కలిగి పక్క వీధికి వెళ్ళాల్సి వచ్చి వీధికి వచ్చి ఉంటాను నేను వెనక్కి తిరుగుతుంటే ఈ లోపల కొంతమంది పురుషులు కొంతమంది స్త్రీలు పురుషులు సెక్రటరీలు అలాంటి వాళ్ళు అలాగే పురుషులు స్త్రీలేమో ఏవో పాదాల కడుపు నీళ్ళు కానీ వ్యజనం ఇంకొక కానీ తీసుకుని ఇంకో కాదు వస్తున్నారు వీళ్ళందరినీ లీడ్ చేస్తూ వెనకాల ఓ ఆవిడ వస్తుంది ఆవిడ చుట్టుపట్ల ఈడ నార్యోమర ప్రధాన ప్రత్యగ్రంథం మహాభాగం గీతవాద్యేన పూజిత వాళ్ళు సన్నాయి మేడం దడిగట్టుకున్నారు సన్నాయి మేడం ఈ వెనక్కి తిరగబోయి ఎవరు ఏమిటంటే మీకే మహత్వం మీరే మీరు హియర్ అని అంటే ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఏమైంది భర్త వస్తున్నాడని ఆవిడ చెప్పింది బాలకంలో మనుషులు పెట్టింది ఇద్దరు వస్తాడు ఇదే వస్తాడు అలా దూరంగా ఉండగానే నాకు భర్త ఇవ్వండి అని చెప్పింది ఆవిడ సో ఆవిడకి తెలిసిపోయింది ఆమె చాలా భక్తితోటి భర్త ఉండే ప్రేమతోటి చాలా కంగారు కంగారుగా వచ్చేస్తుంది ఆమె రావడానికి ముందు పరిచారు ఆ మధ్యలో వాళ్ళు వెనకాల మళ్ళీ పరిచారు వచ్చేస్తున్నారు నిశ్చత్రామ గృహాత్యంతోన్నం అవి నేను ఎందుకు గుర్తుపట్టలేకపోయాడంటే రూపిణి శ్రీ దివాలయ అక్కడ శ్రీదేవిని చూశాడు రుక్మిణిదేవి మళ్ళీ ఇంకో శ్రీదేవి ఇక్కడ ఉందా ఇంట్లో ఉంటారు పతివ్రత ఆమె అన్ని ఆభరణాలను ధరించి ఉన్నది కానీ పతివ్రత ఉంటే ఆభరణాలు ఉన్నాయి కదా దానికి పతి ప్రేమోత్కంఠాశ్రులోచన ప్రేమ భర్తని ఎంత తొందరగా మనం కలవాలి అనే ఆ ఉత్కంఠ వీటి ఇవి రెండు కలిసి కళ్ళంబడి నీళ్లు కారుస్తున్నటువంటిదై మీదితాక్షి అననకు కళ్ళు ఒకసారి మూసుకుని నమస్కారం చేసింది మనస్సులని పైకి నమస్కారం చేయాలంటే కొంచెం సిగ్గు కదా బుద్ధ అననకు బుద్ధితో నమస్కారం చేసింది మనస పరిశస్వదే మనస్సుతో కౌగలించుకున్నాడు నలుగురు ముందు చేతులతో వెళ్ళి గౌరవించుకోదు కదా మనస్సుతో గౌరవించుకోవచ్చు ప్రేత స్వయం తయాయుక్త ప్రవిష్టో నిజ మందిరం ఆయన పుట్టుకొచ్చారు ఇదేనా అన్నదా నేనే అనిలేనా అనిలే శ్రీకృష్ణుడా అవును శ్రీకృష్ణుడే దండులో ఇంకా ఈయనకి పర్మిషన్ ఏముంది వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ప్రవిష్టో నిజ మందిరం మహేంద్ర భవనం యథా మహేంద్ర భవనము అనే ఉన్నది పయత్తేన నిభాష్యా ఉయ్యాల వల్ల లోపల మంత్రాలను చూస్తే పాల పాల మురగ చెయ్యలు అలా అలా వేరు పెడితే లోపల దీనికి నీళ్ళు అయిపోతుంది సోఫాలో కూర్చుంటే ఎవరో వచ్చి తీసి చేయబట్టి సో అలాంటి చెయ్యలు సోఫాలు అవి ఉన్నాయి దాంతాత్మ పరిచ్ఛద ఆ కోళ్ళకి బంధను నగిసి చెక్కబడి ఉన్నది సో చావరం దినములు పట్టుకుని కొంతమంది పరిచారకులు వీచుకున్నారు అంత సర్వ సంపదలు రత్న దీప రత్నములే దీపములుగా ఉన్నది రత్న సంయుత ఆమె భార్య అడుగుకి మరుగులు వస్తడానికి సిద్ధంగా ఆ సంచారికలు ఎంతో చక్కగా అలంకరించుకుని సంచారకులు పరిచారకులు కూడా బాగా అలంకరించుకుంటారు వాళ్ళేమో మురికి పట్టుకుంటే యజమానికి అవమానం అది సో చాలా అందంగా ఉన్నారు వాళ్ళ పరిచయం చేసేటువంటి చూసి సంతోషించారు పాపం పోను నాకు సేవ చేసి చేసింది నాటికి ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల పోను నా భార్య సంతోషిస్తోంది అని పాపం ఆయన సంతోషించాడు ఆవిడ పోలే నా భర్త ఎంతకాలం దారిద్ర్యంతో ఉన్నాడు ఈనాడు శ్రీకృష్ణుని అనుగ్రహంలో సుఖపడ్డాన్ని ఆవిడ సంతోషించింది నాకు దొరికిందని ఆవిడ సంతోషించదు నాకు సుఖం ఉందని ఈయన సంతోషించదు ఇసరుని సంతోషపెట్టి తాము సంతోషించేటువంటి స్వభావం వాళ్ళు సో విలోచ బ్రాహ్మణ సముద్రీ సర్వ సంపద స్వతం తిమహైతుకీం ఆయన మాత్రం తీవ్రమైన హర్షాన్ని పొందలేదు అన్నారు నిర్వ్యర్థ జ్ఞాని సంతోషం శ్రీకృష్ణుని యొక్క మహిమ వ్యక్తమవుతోంది కాబట్టి ఆనందించాడు కానీ ఆ పరమేశ్వరుని దయ దీని రూపంగా వ్యక్తమవుతుంది దానికి దాని శోభ అది అంతేగాని వస్తుత నామరూపాలు బై దమ్జల్స్ అవి పెద్ద ఆకర్షణీయమనే అభిప్రాయం గల వ్యక్తి కదా సో కంగారు ఏం పొందలేదు పెద్ద హర్షాన్ని పొందలేదు మామూలుగానే ఉన్నారు పచ్చన్యవత్తత్ స్వయమీక్షమాణ అని అంటాడు భార్యతో అంటున్నాడు టుడే నా మిత్రుడు వంటి వాడు పర్జన్యుడు వస్తారు ఆకాశంలో మనం అడిగితే వర్షం ఇస్తారా మనం అడగడంతో సంబంధం లేకుండా తాను కుదర్చుకుని ఇచ్చేసి వెళ్ళిపోతాం మన పర్మిషన్ తీసుకోడు మనల్ని సంతోషపెట్టాలనే ప్లాన్ ఏమి ఉండదు ఆయనకి అలా వస్తాడు ఇలా వర్షిస్తాడు అలా కష్టపడుతుంటాడు శ్రీకృష్ణుడు కూడా నా పర్మిషన్ తీసుకున్నాడా నాకు చెప్పారా ఏం సరి ఈ మన మీద దర్శించినాడు కించిత్ కరోత్యుర్జీయత్స్వదత్తం మనం ఇచ్చింది ఓ పిసరంత అయితే అది కొన్ని వేల కోట్ల రెట్లు అయిపోతుంది సుహృత్కృతం ఫలవతి పూలికారి ప్రేమతో నిండిన హృదయంతో మనం చేసిన సేవ పలుకు అతి అత్యంత స్వల్పమైన భూమి ఫలాన్ని మహాఫలాన్ని ఇస్తుంది ఎందుకంటే మయోపనీతాం పృతుకైక ముష్కిం నువ్వు ఇచ్చినటువంటి ఆ తందులాల్లో ఒక్క బుక్కుడే తీసుకున్నాడు ఆయన నేను చూశాను ఏక ముష్కిం మిగతా ముష్టి ఆయన తీసుకోవాలి లోపలికి వెళ్ళిపోయాయి నేను చూశాను ఆయన అది స్వీకరించి ఇంతటి సౌ మనకు ఇచ్చినాడు అని అని అంటారు ఆ శ్రీకృష్ణుని వంటి మిత్రునితోటి స్నేహం నాకు జన్మ జన్మనిస్తా మళ్ళీ జన్మంతో ఉంటే అటువంటి మహాత్ముడితో స్నేహం ఉండాలి స్నేహంతో ఉంటే అటువంటి వాళ్ళతో ఉండాలి సత్పురుష ప్రసంగ అని పైగా ఆయన ఉత్తం వ్యవసితో బుద్ధ్యా భక్తో దీవ జనార్దన విషయాన్ బుభుజే నాతిలంపట ఈ సంపదలంతని కూడా ఇంత మళ్ళీ ఛాన్స్ వస్తే దొరకడం ఆ నడవంత్రపు సిరి ఆ దృష్టికోణంతో కాకుండా ఇది వరకు ఎలాగైతే చక్కగా సింపుల్ లైఫ్ లీడ్ చేసేవారో మోరార్ లైఫ్ అలాగంటే లైఫ్ ని లీడ్ చేస్తున్నారు వీళ్ళ సంపద వల్ల ఈ పరిచారకులకు గ్రామంలో ఉండే ఇతర వ్యక్తులకు కలిగిన లాభము వాళ్ళు అనుభవించిన దానికంటే ఎక్కువ శ్రీకృష్ణుడు సంపాదించేది దానికి కూర్చొని తీసుకో ఉంటారా సో అదే అంటే ఆయన అంటే ఆ సంపదని వాళ్ళు నాటి లంపట మిక్కిలి లంపటత్వము ఆసక్తి లేని విధంగా ఇదే సూపర్ఫిషియల్ గా అనుభవించినారు తప్పే ఉన్నది ఎదుర్కొన్న వాటిని అనుభవించడం తప్పే లేదు వాటి ఏదో ఆసక్తిని పెంచుకుంటే తప్పు సో ఏం సవిత్రో భగవత్ శివోత్తమ దృష్టాసృత్యైరజితం పరాజితం తద్వేతధ్యానమే గోప్యతితాత్మబంధనస్తామలేభేర్భిరతృతాంగతి అలా ఆ బ్రాహ్మణుడికి ఆయన వంశంలో ఇంకా ఆ తర్వాత దరిద్రం అన్నది లేదు ఆయన సంతానం అందరూ కూడా సంపన్నులైనారు ఎంతో కాలం ఆయన ధర్మంగా జీవించి ఆ తర్వాత ఆయన దేహత్యాగం చేసి ఆ పరమేశ్వరంలో విలీనమైనాడు ఏతద్బ్రహ్మం కుచేరుని చరిత్ర ఏతద్బ్రహ్మణ్య దేవస్య శ్రుత్వా బ్రహ్మణ్యతాన్నర లబ్ధభావో భగవతి కర్మబంధా ప్రముచ్యతే ఫలశ్రుతి గంభీరమైన ఫలశ్రుతి బ్రహ్మణ్య దేవుడు అంటే బ్రాహ్మణోత్తముని ఎందు ఒక పరమేశ్వరుని లాగా భావన చేసి ఆరాధించేవాడు అటువంటి ఆ పరమేశ్వరుని యొక్క బ్రాహ్మణ భక్తిని గురించి ఎవరైతే వింటారో ఏ మానవుడైతే విని ఆ పరమేశ్వరుని భావాన్ని భక్తిని పొందడో వారు కర్మబంధము నుండి విముక్తుడవుతారు కర్మబంధ ప్రముఖ్యతే అని ఫలశ్వరుడు సెవెన్ సెవెన్ థర్టీ కదా మనం కలుగుతాయి నాకు సందేహం వస్తుంది అదైకదాద్వారకాయా వసతో రామకృష్ణయో సూర్యోపరాధస్సు సూర్యగ్రహణం వచ్చింది బలరాముడు శ్రీకృష్ణుడు ద్వారకులనే మకాన్ని చేస్తున్నారు సో ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నారు వసుదేవుడు వాళ్ళునేమో మొదలలో ఉన్నారు ఆ నందగోపుడు యశోదమ్మ గారు వాళ్ళు ఆ బృందావనంలో నందగోపుడంలోనే వాళ్ళు ఉన్నారు ఈ సూర్యగ్రహం వచ్చినప్పుడు ఎవళ్ళ మొత్తం ఆ వైదిక సంస్కారం శ్రీకృష్ణుడికి తెలుసున్నదే ఆయన ఏం చేసేదంటే ద్వారకుల వాళ్ళతో ఏం చెప్పాడంటే ఎవరా మనం సూర్యగ్రహానికి శ్రమత పంచుకొని వెళ్దాము అక్కడ సరస్సులో స్నానం చేసినట్లయితే మహాపుణ్యం ఇక్కడ ఏం కూర్చుంటాము పదండి ఏం లేకపోతే ఎందుకంటే ఆయనకి తెలుసు సరిగ్గా ఇటువంటి ఐడియానే వసుదేవుని మైండ్ కూడా వస్తుంది ఆయన వస్తారు నందగోపుడుకు యశోదకు కూడా ఇదే ఐడియా వస్తుందని ఆయనకు తెలుసు ఎందుకంటే మన సమాజంలో ఇప్పటికీ కూడా గ్రహణం వస్తుందంటే ఏదో పక్కన ఉన్న నదికో ఎక్కడికో పోయి రెండు మునకలు వేసి వచ్చి ఆ పూట కొంచెం వంట ఆలస్యంగా చేసుకుని ఇలాగ ఇప్పటికీ చేస్తూనే ఉంటారు అది చాలా యోగ్యమైన పద్ధతి అలాగే చేయాల్సి ఉంటుంది కూడా సో ఆయన అలాగే వీళ్ళందరినీ ఒకసారి చూసినట్టు అవుతుంది వాళ్ళని చూసి ఏళ్ళైపోయింది ఏళ్ళు కూడి యశోదమ్మ గారు మళ్ళీ కృష్ణుని చూడలేదు ఇప్పుడు చూస్తే గుర్తుపట్టగలలో గుర్తుపట్టలేదు ఆవిడని తెలుసున్న కృష్ణుడు ఇప్పుడు ఉన్న కృష్ణుడు ఏమీ కింగ్ మేకర్ కృష్ణుడు ఆ కృష్ణుడు అంటే ఆవుల్ని తోడుకునే కృష్ణుడు ఆయన ఎక్కడ ఒక చోటకి ఇంకో చోటకి కోరిక లేదు సరే ఒకసారి అందరూ కలిసినట్టు అవుతుందని చెప్పేసి ఆ సూర్యగ్రహానికి ఆయన వెళ్తారు నేను పోయిన ఒకసారి యాత్ర చేయలేడా అంటే ఆయన ఆయన యొక్క తాత్పర్యంలో ముందుకు వెళ్ళడమే కానీ వెనక్కి తిరిగి చూడడం ఇది ఒక దృష్టికోణం అది ఎలాగంటే మన జీవితంలో కొంతమంది కొంతమంది వ్యక్తుల జీవితంలోకి వస్తారు ఏ వ్యక్తులు జీవితంలో ఆదిమ భాగంలో అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ జీవితంలోకి వచ్చారో వాళ్ళే నాతోటి ఉండిపోవాలి ఇది ఆసక్తి అంటారు జీవితంలో మొట్టమొదటి ఎవరు వస్తారు తల్లి తండ్రి వస్తారు చర్చ దిగుతాక ఈ తల్లి తండ్రి నాతో ఇలాగే ఉండిపోవాలి అంటే విల్ హ్యాపన్ ఇట్ పాసిబుల్ సోదరులు సోదరి వీళ్ళందరూ వస్తారు వాట్ హ్యాపన్స్ టు ఆ తర్వాత భర్త సంతానం అలా కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పాత కొత్త వాళ్ళు భక్తి జరుగుతూ ఉంటారు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు అలాగే వస్తూ అది అది ఆ జీవితం యొక్క స్వరూపం అది ఎవరైతే నా జీవితంలోకి వచ్చారో వాళ్ళు నాతోటే ఉండిపోవాలి అని అనుకున్న వాళ్ళు తప్పక జీవితంలో అంగాన్ని పొందుతారు ఈ సత్యాన్ని లోకానికి బోధించడం కోసం అయిపోయిందంటే యశోదమ్మ గోపికలు గోపాలకులు ఆవులు everything was in pass over ఒక్కసారి బలరాము వెళ్ళాక ఓసారి కానీ శ్రీకృష్ణుడు మాత్రం మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు ఎందుకంటే అది ఒక ఆసక్తి ఇప్పుడు మనం చిన్నప్పుడు మన జీవితంలో చూడండి కొన్ని శ్రీకృష్ణుడు దాకా ఎందుకు మనం చిన్నప్పుడు హై స్కూల్లో చదివినటువంటి గ్రామానికి వెళ్ళామనుకోండి కౌలాన్ని నిర్మిస్తే I'm sure you not state they so వెళ్ళొచ్చు తప్పే లేకపోయినా కూడా ఏం పర్వాలేదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం ముఖ్యం కానీ ఇక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాము చూసి వచ్చాము చూసి వచ్చాము doesn't make any big difference first ప్రపంచకం క్షేత్రం లేదు శ్రేయో అక్కడికి వెళ్ళాను ఇక్కడ స్నానం చేశారు గ్రహణం కదండి గ్రహణం దగ్గర ఉపవాసం చేయాల్సి ఉంటుంది భోజనం చేయకూడదు గ్రహణం అంతా అయిపోయిన తర్వాత వండుకుని రెండు ఎక్కువ తినచ్చు కానీ ఆదాయంలో భోజనం చేయడం సరికాదు తప్పది శరీరానికి కూడా ఆరోగ్యానికి కూడా మంచిది కాదు మనస్సుకి మంచిది కాదు సో ద్వారకారంలో ఉండేటువంటి జనులందరూ కూడా కృష్ణుని అనుసరించి వాళ్ళే వాళ్ళు మనం చూసి ఉన్నాము వాళ్ళందరూ కూడా వచ్చారు ఆ తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత భోజనాలు ఎలా వస్తుంది కానీ పందిళ్ళు లేకపోతే డేరాలు పెట్టి ఆ సంపన్నులు కూడా మహారాజు వెళ్తే వాళ్ళ కూడా భయం చేస్తారు సో అక్కడ ఒక విశ్లేష పైగా దట్టమైన ఛాయ ఛాయను నీడను కలిగి ఉన్న చెట్ల మొదళ్లలో చెట్ల కింద విశ్రాంతి తీసుకున్నారు సుహృత్ సంబంధి బాంధవాన్ వన్ లాస్ట్ టైం అందరూ అక్కడ కలుసుకున్నారు మేము చూసినాం అక్కడ అందరూ అక్కడ కనిచారు సో ఎవరంటే నందాదీన్ సుహృద నందుడు వచ్చాయి గోపికులు వచ్చాయి గోప బాలకులు వచ్చాయి ఆయన చిన్నప్పుడు ఈయన గోడ కాసిన గ్రంథంలో అందరూ అక్కడ వాళ్ళు కంగారకంగా వచ్చారు అన్యోన్యత దర్శన హంస హర్ష రంభస ఈ శ్రీకృష్ణుని వాళ్ళు వాళ్ళని శ్రీకృష్ణుడు చూసేప్పటికి మహానంద పడిపోయి ఒకరినొకళ్ళు కోపలించుకుని ముఖములు ఇలా చేపలాగా విస్తరం లేదు హృత్ఫుల్ల హృత్వక్ర సరోహశ్రియ హృదయం ఆనందంతో వెతికించేప్పటికి ముఖం పెద్దదవుతుంది అయినట్టుగా ఉంటుంది పెద్దదే అయిపోదు వికసించి నేను అభిప్రాయం సో ఒకరినొకరు దారుణంగా సంహరించుకున్నారు కాదంపట నీళ్లు వస్తున్నాయి ఆనంద బాష్పాలు స్వస్వరూపీక్ష కూతిదేవి అవి ఎప్పుడో అష్టానికి వెళ్ళిపోయింది రత్నాపురాలు మళ్ళీ ఎప్పుడు శోభనమైన వసుదేవుణ్ణి ఆ వృష్ణి మంచస్తులు వాళ్ళందరూ ఆవిడ వారు వాళ్ళు ఎవరిని మొహం కూడా చూడలేదు మళ్ళీ ఇంతకాలం ఆ పాండు మహారాజు ఆ తర్వాత ఆయన స్వర్గస్థుడవడం పిల్లలు పైకి తీసుకురావడం యుద్ధాలు వాళ్ళ తల్లి అలా పుట్టింట్లోనే ఉండిపోయింది ఏళ్ళకి ఏళ్ళు అలా ఉండిపోయింది మళ్ళీ వసుదేవుని వాళ్ళ దృశ్యాలు అంటుంది కార్యభ్రాతరహం మన్యే ఆత్మానమృతాశిషం అన్నయ్య నీకు నా మీద దయలేదురా ఇప్పుడు ఎప్పుడు నన్ను చూడలేదు అని కంప్లైంట్ చేసింది అంటే వసుదేవు వద్ద అంబ అమ్మా మా స్మా నసూయే సరాహ నన్ను తప్పుపట్టకమ్మా నేను మాత్రం నేను సుఖపడ్డానా ఏమన్నా నేను ఎప్పుడు చూడొచ్చి నాకు మాత్రం అంత తీర్చేది దేవ క్రీడన మానవుడు ఆ దైవము యొక్క విధి యొక్క చేతిలో ఆటబొమ్మలమ్మా మనం అందరం మన నేను చూడాలి నాకు ప్రీతి లేదా అని కానీ నా చేతిలో ఏముంది ఈశ్వరి వశే లోక ఆ పరమేశ్వరుడు పరమేశ్వరుని యొక్క వశంలో ఉన్నాడు మానవుడు లోక మనుష్య కాబట్టి వారు ఏమి చేయిస్తే మనం అది చేస్తాం నాకు ఎక్కడ నాకు చూడాలని ఉండదా కంస ప్రతాపిత ప్రతాపితేవయం యాత దిశం దిశం ఆ కంసుడి హింసలు పడి పడి పడి ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకి ఆ దిక్కు నుంచి మరో దిక్కుకి ఇలా తిరుగుతూనే బతుకొంత కళ్ళ వాడిపోయింది నేను నేను ఎప్పుడు చూడను స్వతహ అక్క అని అక్క చేయలేదు ఉంటాను ఆయన అలా మాట్లాడారు నందత్ర ఎరువుని ప్రాప్తాన్ని జ్ఞాత్వా కృష్ణ పురోగమాన్ నందుడు వచ్చారు కృష్ణుని వీళ్ళందరినీ చూడొచ్చారు చూసి మహానందపడిపోయాడు వాళ్ళని చూసి శరీరం నుంచి ప్రాణాలే పోలేదన్నట్టుగా అన్నట్టుగా జీవోత్సవాలా చేస్తున్నారు వీళ్ళు గొప్ప ఈ దీంట్లో బృందావనంలో ఇప్పుడు పోయిన ప్రాణాలు మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా వాళ్ళు మహానందాన్ని పడ్డారు వసుదేవుడు నందుడు అయితే ఎక్కడ ఒకరిని ఒకళ్ళు గౌరవించుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుని బాగున్నావా అని అడిగే మాట కూడా పైకి రావట్లేదు కళ్ళం ముందుకు పోయి ఈ రకంగా అందరూ కలిసి ఉన్నారు కృష్ణరాజు తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు అందరినీ కౌలించుకున్నారు ఏతావదృష్టపితరౌ యువయోస్మ పిత్రో సో రోహిణి దేవకి వసుదేవుని కార్యలు సో వాళ్ళు ఈమెలతో అంటున్నారు ఎవరిని యశోదని యశోదని ఎవరు సంబోధిస్తారు చూడండి కాలస్మరేత వాన్ అని వృత్తాం వ్రజేశ్వరి హే వ్రజేశ్వరి వ్రజానికి మహారాజ్ని నీవు బృందావనానికి నీవు పెద్ద రాణివి నీవు చేసినటువంటి సేవ నీ ప్రేమ ఎవరు మర్చిపోతారమ్మా అవాప్య అవాప్యాప్య ఇంద్రమైశ్వర్యం రజము అంటే పల్లెటూరే కావచ్చు పల్లెటూరులో నువ్వు చేసిన సేవ పల్లెటూరు సేవే కావచ్చు మా పాలు పెరుగు అలాంటి సేవే అయి ఉండొచ్చు మేము ఆ తర్వాతి కాలంలో ఇంద్రలోకాధిపతులమే అయి ఉండొచ్చు అయినా కూడా నేను చేసినటువంటి మర్యాద సేవ ప్రేమ ఎన్నరూ మేము మర్చిపోలేదు అని హే వ్రజేశ్వరి సంబోధిస్తారు వెరీ ఇంట్రెస్టింగ్ సంబోధన సో ఏదామకృష్ణ పితరవు ఏమనంటోంది ఈ బలరామకృష్ణులు ఉన్నారని ఇతరులు వీళ్ళు తల్లిదండ్రుల్ని చూడకుండానే వచ్చేసారు ఈ కాలం చాలా కాలం మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా తల్లిదండ్రులమైన మా దర్శనం లేదు మీ ఇంటి దగ్గర నుంచి వచ్చి గురుకులానికి వెళ్ళిపోయారు మమ్మల్ని మాత్రమే మా దగ్గర మాత్రమే ఏమైనా ఉన్నారా వాళ్ళు మమ్మల్ని చూడలేదు పెంచిన తల్లిదండ్రులు మిమ్మల్ని మీ దగ్గర లేదు చాలా తల్లిదండ్రులు మా దగ్గర అదృష్ట పితరవు మృత్యువయోస్మ పిత్రోత్సంప్రీణనాభ్యుదయ పోషణ పాలనాన్ని మీరిద్దరూ ఈ బలరామకృష్ణుల్ని పోషించి వాళ్ళని అన్ని విధాలు కూడా పెంచి పెద్ద చేశారు ఎలా పోషించారంటే ఎలా పెంచారంటే పక్ష్మ యద్వదక్ష్ణో కంటికి రెప్పవనే కాపాడినారు కృష్ణుని బలరాముని సో ఈ మన వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం ఇంట్లో ఇప్పుడు లేదు అందరినీ సొంత బిడ్డలుగా చూశారు చాలా సంతోషం మాట్లాడే దేశ్ దీన్ని అలాగే చూడగలిగాను అని దేవతి రోహిణి ఇలా మాట్లాడతారు శిశుకు గోప్యశ్చ కృష్ణముపలభ్య పక్ష్మకృతం వాళ్ళు ఒకప్పుడు తమ శ్రీకృష్ణుడు వెనక్కి సాయంకాలం వెనక్కి వచ్చిన సందర్భంలో పాటు అనేది ఒకటి ఆటంకం అవుతోంది శ్రీకృష్ణుడు చూడడానికని బ్రహ్మని శపించిన బ్రహ్మని తిట్టినటువంటి గోపికలు ఈనాడు అలా కన్నులతో ఆ శ్రీకృష్ణుని దర్శిస్తూ సో మనస ఆ శ్రీకృష్ణుని పూజించి ఆ వారు మళ్ళీ చిరకాలం తర్వాత ఆయన దర్శించినటువంటి భాగ్యాన్ని కలిగి కలిగి ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ ఆ గోపికల ఆయన చిన్నప్పుడు పెరిగినటువంటి ఆ ఊళ్ళో ఉన్నటువంటి అమలక్కలందరూ కూడా వచ్చి పెద్దవాళ్ళు వచ్చి ఆయనతో రకాలుగా అయ్యా కృష్ణయ్య మీరు చిన్నప్పుడు మా ఇళ్లలో మా కొండల పొగలు ఉండి మా వెన్నలు చూపించి మా పిల్లల్ని అల్లం చేసి మా తోడల్ని ఇంటి పెట్టి యంత్రాలు చేసేవాడు మా ఇంటికి రావడం మనిషం మా ఊరే రావడం మనిషం అసలు మా ఊరు ఒకటి ఉంది చిన్నప్పుడు ఆడుకున్న ఊరు రావాలని ఏమైనా ఉందా లేదా ఇంక మర్చిపోవడమైన అభిన స్మరస మిమ్మల్ని ఏమైనా స్మరిస్తున్నావు అని అడిగారు అయితే అంటాడు అప్యవజ్యాయస్మాన్ స్విదము తజ్ఞ విశంకయా ఓ అమ్మలారా ఓ గోపికలారా నేను కృతజ్ఞుడను కాను మర్చిపోయాను మిమ్మల్ని అందరినీ అని నిన్న నా మీద మోపకండి నాకు మీరు అందరూ గుర్తే అని ఏం చేస్తాను చెప్పండి నూనం భూతాన్ని భగవాన్ యునక్తి విజునక్తి ఆ పరమేశ్వరుల దైవం ఉన్నాడే మన మన ప్రాణుల్ని ఓ వేగంలో దగ్గరికి తీసుకొస్తాడు మరో వేగంలో విడదీసేస్తూ ఉంటాడు ఇలాగే ఈ కలుపుతూ ఉంటాడు వియోగాన్ని పెడుతూ ఉంటాడు ఇంట్లో మన స్వంత ప్రయత్నము పురుషకారం ఏమీ లేదబ్బా మీరు గ్రహించండి అని వాళ్ళకి కొంచెం అధ్యాత్మ యోగాన్ని బోధిస్తున్నారు ఆ మాట వస్తూ ఉందండి వారిని యథాకనానేకం తృణశూల రజాం శివ సంయోజ్యాక్షిపతే భూయ తథాభూతాన్ని భూతకృత్ ఇది బోధించి వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఆ చిన్న శల్యాన్ని తొలగించడం కోసమే ఆయన సూర్యగ్రహ సందర్భంగా ఇక్కడికి వచ్చాడు సో లేకపోతే గ్రహస్థానం చేసేదో పుణ్యం సంపాదించాలని కాదు సో ఆయన అంటారు చూడండి ఓ గాలి వీస్తుంది పైన పది మేఘాలు ఒకదాన్ని ఒకటి కౌగులించుకుని అలాగా